ये यथा मां प्रपद्यन्ते मां तथैव भजाम्यहम् मम वत्मानुवर्तन्ते मनुष्यास्तार्थकर्वशः చాలా మంది నా స్వరూపమును పొందినారు అని చెప్పినప్పుడు కొంతమందే నా స్వరూపాన్ని పొంది మిగతా వాళ్ళందరూ మిగిలిపోవడానికి కారణం ఏంటి మళ్ళీ భగవంతుడికి కూడా కొంతమంది తన దగ్గరికి తీసుకోవటం మిగిలిన వాళ్ళని దూరంగా పెట్టడం అని ఇలాంటి ఒక క్లిప్ తన చుట్టూ ఏర్పాటు చేస్తుంది మామూలుగా అవుతూ ఉంటుంది రాజుగా ఉంటుంది రాజు చుట్టూ కొంతమంది ఉంటాం అలా ఆయన చాలా దగ్గరగా ఉంటారు ఆయన ఏదో చెప్తే ఆయన సలహా ఇస్తే అలా ఉంటారు సో ఆ రకంగా అంతటా కూడా నిర్మాణం అవుతుందా ఎస్పెషల్లీ ఈ కొంత నాగద్వేషాలు రకంగా ఉన్న సందర్భంలో ఈ కీర్తి అనేది కీర్తి అంటే కీర్తులు ఎలా ఉండదు నేను సో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆయన దగ్గరగా ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగా ఆయన వినడం అలా ఉంటుంది దేవుడు కూడా అలాంటి కేటగిరీలో సహాయం అంటే అదే చెప్పారు ఏ యథానాం ప్రపంచంటే తాము ప్రత్యేక భుజాన్ని మనం ఈశ్వరుని ఏ పద్ధతిలో ప్రకారం ఏ ప్రకారైన ఏ పద్ధతిలో మనము భజిస్తాము లేకపోతే ఆరాధిస్తాము భజ ధాతువుకి ప్రేమాణం ప్రపంచంలో ప్రేమను చూపిస్తాము ఆయన మనపై అదే విధంగా జ్ఞానంగా చూపిస్తారు ఈశ్వరుడు సర్వ వ్యాపకుడు ఈశ్వరుడు అంటే ఉద్యోగం తీసుకుంటే ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడు సర్వ వ్యాపకంగా ఉంటారు సర్వం రూపంలో ఉంటారు ఈశ్వరుడు ఇప్పుడు మీరు సర్వంతో మీరు సాధకమని మెయింటైన్ చేసుకుంటే మీకు మీకు లభించింది కూడా హార్మోనియం సమానత మీరు సమయంతో సమరసతను కలిగి ఉండాలనుకోండి మీకు కూడా మళ్ళీ అదే సామరస్యం మీకు లభిస్తుంది ఆ సమరసత మీకు రెస్పాన్స్ వస్తుంది అలా కాకుండా మీరు సమయంతో విషమంగా ఉండాలనుకోండి దారిద్ర్యం కొన్ని ఇంటికి రావడం కొన్ని ఉద్దేశం అలా ఉంటుంది నేను చెప్తే విషమ అలా కాబట్టి మనం ఏది రిజర్వ్ అయితే అది మనకు వచ్చింది కానీ కేవలము ఏదో ఏదో షార్ట్ కట్ మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉదాహరణకి నిన్న మా వాళ్ళు గట్టిగా పూజలో చేస్తున్నాం నిన్న మ్యాచ్ అడిగారు ఈ రోజు రోజు బొమ్మ వాళ్ళని పూజ వాళ్ళని చూస్తున్నాం మళ్ళీ ఇంట్లో వాళ్ళే మళ్ళీ ఎదుగుతారు మీరు కనుక నాశనిస్తారు కాబట్టి సరే లోక అలా ఉంటుంది మొన్న చేసిన సీజన్ వల్ల నిన్ను ఎగ్గేస్తాను అనే అప్రోచ్ అంటే ఎగ్జో అప్రోచ్ కాదు అప్రోచ్ లో సంథింగ్ బాగులేదు డిగ్రీ చేసుకోవాల్సిందే అని ఆట బాగా తగ్గుతారు అంతేగానే వాళ్ళ తరఫున మనం డీపీ చేసుకుంటాం కదా అని ఎగ్గేయాలనుకోండి అప్పుడు దేవుడికి రాజద్వేషాలు ఉన్నాయని చెప్పాలి తర్వాత అభివృద్ధి పూజ చేస్తున్నది కూడా ఉంటాం అప్పుడు దేవుడు ఏమైనా దేశాలు అభివృద్ధి వాళ్ళు మన మొత్తంలో వాళ్ళు కలిసి ఏ దేవుడు ఒక్కలేదు అదే ఒకప్పుడు ఏమవుతుందంటే అటువైపు ఒక హిందీ ఉండొచ్చు బంగ్లాదేశ్ లో ఒక రెండు హిందువులు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ భగవాన్ ముక్కలు యూజ్ చేసి చదవమన్నారు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో చదవండి పరిస్థితి ఒకప్పుడు ఎలా చేస్తాం బిఫోర్ నైన్ లెవెల్ ఇంజేద్దామనుకున్నాను సరే ఇదే సిచ్యువేషన్ మారింది కాబట్టి బంగ్లాదేశ్లో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళలో కొంతమంది దీనిలో ఎవరైనా ఉండి ఉండదు మా బంగ్లాదేశ్ టీవీ ఎగ్గాలి అని అక్కడ హిందూ దేవాలయాల్లో ఢాకా ఢాకేసి చూసి ఘట అనే పేరు వచ్చిందంటే అక్కడ ఘాటేశ్వరి దేవి అక్కడ ప్రధాన దేవత అందుకోసం ఘాట అనే పేరు వచ్చింది ఘాటేశ్వరికి వెళ్ళి పూజ చేసిన వాళ్ళు మా ముందు నగరాన్ని ఎవరో మా ముందు పూజ చేస్తుంటారు ఇప్పుడు ఏమి దేవుడు అంతేత దేవుడు ఏమి పేరు అలవరించారు ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఏ యథాపాం ప్రబుద్ధంటే తాము తథైవ భజామ్యహం అది యథ అంటే ఏ ప్రకారంతో నన్ను అప్పుడు ఆరాధిస్తారో ఆ ప్రకారంగానే వాళ్ళకి ఫలాన్ని ఇస్తారు తర్వాత ఏ ప్రయోజనాన్ని అభిలషించి నన్ను ఆరాధిస్తారో ఆ ప్రయోజనానికి మాత్రమే వాళ్ళు పొందుతారు ఏ ఫలాన్ని కోరి నన్ను ఆరాధిస్తారో ఆ ఫలాన్ని నేను వారికి ఇస్తాను సో ప్రతి కర్మకి ప్రయోజనం వేరే ఫలం వేరే ఉంది ఫలము అంటే తెలుసబుల్లని అర్థం తెలుసబుల్ తీసుకొని రాష్ట్రాలు కళ్ళు మామూలు కళ్ళు నేను పంపించారు పైన తెలుసబుల్ తీసుకొని ఒక అక్షరం రాస్తా అది అది పాడైపోతాయని అర్థం అంటే తొందర తొందరగా విజయవాడ స్టేషన్ లో బయలుదేరి టాప్ స్టేషన్ లో పడకట్టి అంటే వారం రోజుల తర్వాత ఢిల్లీ పంపించారు ఎక్కడండి దాని నుంచి ముందుకు వస్తాయి అదే ఉపయోగం అలా చేయకూడదు ఇక్కడ బయలుదేరితే ఢిల్లీ దాకా డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి అందుకోసం ఆ విషయం చెప్పడం కోసం తెలుగు తీసుకొని రాస్తారు తెలిసింది వాటికే తెలిసింది అంటే ఫలము దాని లోపల ఫలమంటే వదిలింటే వదలే కదండి కర్మఫలాలన్నీ తెలిసింది చూస్తాయి దాని పేరే ఫలం అది ఎలా వస్తుంది ఇలా పోతుంది అదేమి నిలబడేది కాదు కర్మఫలం సరే ప్రయోజనం అంటే అలా ఉండదు ప్రయోజనం ఇప్పుడు కర్మ చేసినప్పుడు ఆ కర్మకి రెండు రకాల అవుట్కమ్స్ ఉంటాయి ఒక అవుట్కమ్ సమష్టికి చేరుతుంది సమష్టిలో భాగం అవుతుంది అది ప్రయోజనము అంటారు ఇంకో అవసరం ఈ ఈగోకి స్వార్థానికి వస్తుంది దాన్ని ఫలం సో సమష్టికి వెళ్ళిందంటే అది ఈశ్వరారాధన రూపమైన కర్మ స్వార్థం కోసమే చేశాడు అంటే అది కాదు కాబట్టి స్వార్థం కోసమే చేశాడు కేవలం ఆ పరీక్షకు ఆ ఫలమే లభిస్తుంది అది సత్యపోతుంది ఆహారం సమస్య ప్రయోజనం కోసం చేసేదంటే వీరికి లభించే ఫలం కూడా సమష్టి రూపంగా అంటే ఆ మార్గంలో పరిగణిస్తారు అంటే సమష్టితో ఏకమయ్యే మార్గంలో అంటే జీవన్ముక్తి అనే మార్గంలో మీరు పరిగణిస్తారు చాలా మంది మాకు జీవన్ముక్తి ఉదయం లేదు ప్రస్తుతం మనం స్వార్థంగా సిద్ధిస్తే సరిపడుతుంది అనే విధంగా అప్రోచ్ చేస్తారు జీవితానికి అంటే చాలా తప్పు అంత తప్ప విధానం కాబట్టి మనం ఫలాన్ని పక్కన పెట్టి ప్రయోజనాన్ని అపేక్షించి కర్మ చేయాలి కర్మయే బాధికారిస్తే మా ఫలేసి కదాచన అంటే మీ ఫలాన్ని పక్కన పెట్టు ప్రయోజనాన్ని ఉద్దేశించి కర్మం చేయాలి ప్రయోజనం అంటే సమస్తికి సమస్తికి అర్పితమైన దాన్ని ప్రయోజనం అంటారు అలాగే ప్రయోజనానికి ఇటువంటి దృష్టాంతం సంవత్సరం చేసిన ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్ సాధారణంగా స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కనుక ఉన్నా ఉంది ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఆ ప్రాజెక్ట్ అతను వర్కౌట్ చేస్తే అది సమాజ కళ్యాణము అనే ప్రయోజనం సవాల్ ఏంటంటే అతని వచ్చి శాలరీ అది కూడా ఉంటుంది పక్క దీనికి జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ అనుకోండి suppose one of the engineering most of them are unfortunately ఈ సుప్రీం ఈ ప్రయోజనం మీద వారికి ఇస్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల సమాజ కళ్యాణం జరుగుతుంది అనే శ్రద్ధ వరకు ప్రయోజనం మీద ఇస్తున్నారు అంతేకానే నేను ఎక్కడ చూసినా పబ్లిక్ వర్క్స్ అన్ని ప్రాజెక్ట్ మీరు ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది పబ్లిక్ వర్క్ వాళ్ళు ఫుట్పాత్ కట్టేది అనుకోండి అది వాళ్ళు కట్టేసి విధమైన నాలుగు రోజులు వర్షం పడితే ఉడిగెక్కిస్తూ ఉంటుంది మీరు సపోజ్ విజయ యూరోప్ వెళ్ళారు అమెరికా దాకా లక్షణ యూరోప్ దరిదాపుల్లోకి వెళ్తే మీరు పబ్లిక్ వర్క్స్ చేయడం అక్కడ లక్ష్యంగా ఉంటుంది ఒక ఫుట్పాత్ కట్టేటంటే ఇంకా దాన్ని మొదలుపట్టడానికి అసలు మానవ మాత్రం ఈ సంభవం కాదు మళ్ళీ వాళ్ళు జనరేషన్ తీసుకుంటూ ఉంటారు అంత కష్టంగా కట్టిపోతారు ఎలక్ట్రిక్ స్తంభం కాకపోయినా అది ఇది వెళ్ళిపోతూ ఉంటుంది అది వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలో ఇలా ఉండిపోతుంది ఇలా ఉంది అలా ఉంటుంది రకరకాల స్తంభాలు ఉంటాయి ఎప్పుడు వ్యక్తిని పడుతుందా అన్నది డౌటే పడుకోబోతే కూడా అప్పుడు పడుకోబోతుంది పడుకోవడానికి ఎవరో ఓవరాల్సిన తెలుసుకోవాలని అలా మనం వాస్తవం పేపర్లో చూస్తాం అప్పుడు స్క్రీన్ పోతుంది ఎవరు తెలుసుకుంటారో స్క్రీన్ పోతుంది అప్పుడు దీన్ని ఆపిదే ఉండదు దీన్ని పోతుంది అప్పుడు అందేత క్యాన్సర్ ఆడించారు అప్పుడు ఇది ఇంజనీర్లు అనుకుంటే ఇంజనీర్లు వాళ్ళు సాధారణంగా నిద్రపోతూ ఉంటారు నిద్ర వేసి అప్పుడు దాని మీద చూసి ప్రయత్నం చేస్తాం అంతేగాని అది ఆ చూసేప్పుడు పర్ఫెక్ట్ గా జరగాలని తెలుస్తుంది ఎందుకంటే పైకి ప్రయోజనం లేదు భావిస్తుంది అంతసేపు ఫలం లేదే ఉంది ఎప్పుడైతే ప్రయోజనం మీద శ్రద్ధ లేకుండా ఫలం లేదనే ప్రేమ పెరిగిపోతుందో వారు నష్టం తీసుకోవడానికి కూడా వెనుక ఎందుకంటే ప్రయోజనంలో వంట అనే ఫలంలోనే వంట ఇది ఒక భేదం ప్రయోజనానికి ఫలానికి ప్రయోజనానికి ఫలానికి మరో భేదం ఏంటంటే అంతఃకరణ శుద్ధిని ప్రయోజనం అన్నమాట మీ స్వరూపంలో ఏ మార్పు ఏ ఉత్తమ ఏ స్వరూపంలో భాగంగా వస్తుందో దాని ప్రయోజనము ఈ స్వరూపంతో సంబంధం లేకుండా రూపంగా లభించి కొంతకాలం నుండి మళ్ళీ చేయాలి పోయిందని ఫలమే ఇప్పుడు మీరు ఒక కర్మ చేశారంటారు నిత్య కర్మానుష్ఠానం చేశారంటారు ఈ కర్మని పరమేశ్వరాత్మ బుద్ధితో నిష్కామంగా చేశారంటారు చేస్తే దానికి ఫలం వస్తుందా అని అర్థం దీంట్లో నిష్కామంగా చేస్తూ ఫలం వస్తుందా ఇప్పుడు నేను కీర్తి కోసం చేయట్లేదండి చేత కోసం చేస్తున్నాను కీర్తి కోసం నేను ఈ కర్మ చేయట్లేదు ఎందుకంటే మానవస్థ కలుగుతున్నాను నా పేరు శాతంలో పడుతుందా అని అర్థం అలా అయితే బాగుంది మర్యాదగా ఉంది మొదటి అన్న మాట నేను ఏదో పనుల్లో పొందవుతున్నాం మనస్సు అంటే పడకపోవచ్చు అది ఇది అనవసరం ఇది ఎవరో నిష్కామంగా చేస్తామన్నావు కదా కాబట్టి చేసేయండి కాబట్టి నిష్కామంగా కర్మలు చేసినప్పుడు ప్రయోజనం ఏంటి సమస్య సమస్య వస్తుందని చెప్పాం అది అలాగే అదొకటి అంతఃకరణ సిద్ధి అనే ప్రయోజనం ఇది రామద్వేషంలో అతీతంగా అంత మనస్సులో ఉండే కాలుష్యం తగ్గుతుంది మనస్సులో ఒకటే ఒక కాలుష్యం ఉంది ఏంటంటే ఆసక్తి సంసార విషయంలో లేదు విషయం అంటే భోగములో సంసారికమైన భోగములపై మనకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం మనం లభిస్తూ ఉంటామంటే సెన్సేట్ వాల్యూస్ అంటారు అంటే ఇంద్రియ భోగములే ప్రధానంగా ఉండేటువంటి వాల్యూ సిస్టమ్ లో మనం జీవిస్తూ ఉంటాం మనకి బాడీ కన్సర్ట్ అనేది అది ప్రధానమైన అంశం కాబట్టి యథార్థం చెప్పాలంటే ఉంటే మనం దేవుడు నిజమైన ఉంటే మాట్లాడుతూ అంటూ ఉంటుంది కానీ మనకి మనకి తెలుసున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవుడు ఎవరైతే ఈ దేహమే మనకు తెలుసున్న దేవుడు మన రెలిజియన్ ఏమిటంటే ఈ దేహానికి సంస్కారం కలిగిస్తూ ఉండటమే మనకున్న రెలిజియన్ బాడీ కంఫర్ట్ ఇది రెలిజియన్ బాడీ ఈ ఎవరు గాడ్ ఈ రకంగా మనం జీవిస్తూ ఉంటాం అప్పుడు పోతే దేవుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన జీవన స్టేట్ అంతా మనం ఇంత ఏదో చేసినాం బాడీ సంస్థ ప్రధానంగా చేస్తాం సో అదే ఆసక్తి అంటే అదే సంసార ఆసక్తి అంటే ఇంత కష్టపడి బాడీ కంఫర్ట్ కోసం ఇంత శ్రమ కష్టపడి బాడీ కంఫర్ట్ జరిగిందా అంటే ఈ మోర్ మనం దేహ సంరక్షణ కోసం ఎంత అధికంగా ప్రయత్నిస్తామో దేహం అంత రోగగ్రస్తం ఉంది అంతలాగా ఇప్పుడు కారుని రోడ్డు మీద కనెక్ట్ తిప్పుతుంటే అది మంచి కండిషన్లో ఉంటుంది కానీ అప్పుడు తిరిగి పెట్టుకుంటే తిప్పుతుంటే కండిషన్లో ఉంటుంది కానీ దాన్ని అలా అందంగా పూజిస్తూ పెట్టి గదాంధ్ర పెట్టేసి అందంగా పూజిస్తూ ఉంటే అది కారు తిప్పుకొచ్చి కారైపోతుంది ఈ దేహం కూడా ఉంటాయి దాన్ని శుభ్రంగా ఎండలో ఎండ ఎండకి ఎండల కాలంలో ఎండలోను వానాకాలంలో వానలోను శీతకాలంలో చలిలోను దాన్ని సిక్కితో ఉంటే కనుక అది మంచి రక్త ప్రసారం అనేది కూడా బాగుండి తీరుగా ఉంటుంది మీరు దాన్ని బాగా పోషించేస్తూ ఎండకాలంలో ఎండకాలంలో శీతకాలంలో చలి ఉంటుందో మెడతో సహా అలా కట్టేసి తిరిగి వర్షాకాలంలో గొడుగులు అన్ని చేసిన అసలు ఒక కుటుంబంలో ఉంటుంది నీళ్ళు కలగకుండా జాగ్రత్త అలా చెప్తే మీరు రక్త ప్రసారం సరిగ్గా ఉండదు బ్లడ్ కిన్నర్స్ వాడాల్సింది రోజు రెండు కాదు అది నాకు రేపు హ్యాండిల్ ది బాడీ కాబట్టి దేహము దేహానికి సంబంధించిన భోగంలో ఏదో మనకి ఆసక్తి కలదో అదే సాధిష్టం ఆ సాధిష్టం వదిలిపోయే ఉపాయం ఏంటంటే నిష్కామ కర్మయోగం కాబట్టి నేను నిష్కామంగా కర్మని ఆచరించినప్పుడు ఫలం ప్రసక్తి అనవసరం ప్రయోజనం ఉంటుంది ఏదో ప్రయోజనము అంతఃకరణ సిద్ధి అనే ప్రయోజనం ఫలం ఉంటుంది మనం అక్కడికి పోవాలి కర్మకి ఫలం ఉండదండి ఎందుకంటే it law of nature law of nature ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఇలా తప్పకపోతేనుకోండి ఇది ఒక కర్మ ఈ శబ్దాన్ని మీరు వింటారు అది కర్మఫలం ఉంటుందండి దట్ ఈస్ హౌ నేచర్ ఉంది కర్మకి కర్మఫలం ఉంది కాబట్టి ప్రయోజనం వేరే ఫలం వేరే ఈ తేడాన్ని గమనించకపోతే అసలు కర్మలో ఉంటే కూడా గడగలేదు కాబట్టి అంజన శంకరులు వేల ప్రయోజన యథార్థికగా మాం ప్రపద్యంటే తాను తయైవ ఫలరసాధారణ భజాన్ని అనుగ్రహించాలని చేస్తాను నన్ను ఏ విధంగా ఆరాధిస్తే వాళ్ళని తిరిగి ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను అని ఆయన అంటారు అలాగే అనుగ్రహిస్తాను యశోదని కోరికలు ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించారు అర్జునుని మిత్రుడు ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించాలి సో కాబట్టి జనాలను ఎలా అనుగ్రహించాలో అలాగే అనుగ్రహిస్తారు అంటే సో ఈశ్వరుని యొక్క లక్షణం అలాగే ఉంటుంది ఈశ్వరుడు స్తంభం రూపంలో ఉంటాడు మీ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ది హోల్ ఇది define what you get out of the whole అది అహం తేషాం మోక్షాం మోక్షం ప్రతి అనస్తిత్వాత్ అందరికీ మోక్షం ఇవ్వనుంది మోక్షం అంటే జీవన్ముక్తి అందరికీ ఇవ్వను కొంతమంది జీవన్ముక్తి పొందినారు అని చెప్తున్నారు కొంతమంది పొందారు చాలా మంది అయినా కొంతమంది అయినా అందరిలోనూ కొంతమంది మాత్రమే జీవన్ముక్తిని పొందారు పూర్వశ్లోకంతో నేను అన్వయం సో బహవ జ్ఞాన తపస్స కోకా మద్భావమాగత అనేక మంది నా స్వరూపంలో ఐక్యమైనారు జీవముక్తులైనారు అందరూ ఎందుకు అవ్వలేదు మిగతా వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అది ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అంటే అంటారు వాళ్ళకి మోక్షం అక్కర్లేదు బాగోదంటుంటే నేను మోక్షం ఎందుకు ఇస్తాను వాళ్ళకి మోక్షం ప్రతి అనర్థిత్వ అది మోక్షాన్ని కోరాలి మరి మోక్షాన్ని దేవునిగా వెళ్తేనే మోక్షం ఇస్తారు దుర్గాప్రచారం ఎలా అవుతుందంటే చూడండి సింపుల్గా చెప్పేస్తాను మనిషి దేహంతో మమేకమై తానే దేహం అనే ఒక అజ్ఞానంలో జీవిస్తూ ఆ దేహానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు దానికి సంబంధించిన రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ దేహం చుట్టూ ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేస్తూ జీవిస్తూ ఉంటాడు ఆ దేహాభిమాన పూర్వకంగా శరీరంలో కోరికలు పోతారు చాలా సహజంగా ఉంటుంది ఆకలి చేస్తే అన్నం పోవడం అనేది దాన్ని పూర్తిగా చెప్పరు ఒక వైలాపికల దాన్ని పూర్తిగా కామన్గా చెప్పరు ఆకలికి ఆహారం కావాలి ఆకలి తీరే ఆహారం కావాలి అనే దాన్ని కోరికగా చెప్పరు కానీ వీరు ఆహారం అడ్డుగా ఉంటుంది ఆ ఈగోని పెంచి పోషిస్తారు ఇష్టం బయటమెంట్ అంటారు సో అహంకారాన్ని వర్ధిల్ల చేసేందుకు ఆహారం అడ్డుగా పెట్టుకుంటారు ఆహారాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ఉదాహరణకి నేను వెయ్యి గంటల్లో భూమి చేస్తాను వెయ్యి గంటలే అసలు బంగారు వెయ్యి కంపెనీ ఓకే బంగారు గంటల్లో భూమి చేస్తాను రెండు బంగారు గంటల్లో భోజనం చేయడానికి అవసరం లేదు చక్కగా అరకాదులోనూ లేకపోతే మనకు స్టీల్ గంటల్లో భోజనం చేసి స్టీల్ గంటలు వంద రూపాయలు ఇవ్వాలి బంగారం కంఠం లక్ష రూపాయలు అందించాలి ఈ వంద రూపాయల కంఠంలో భోజనం చేసేసి ఈ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్రజాక్షేత్రానికి వాళ్ళకి ఉపయోగకరంగా అందరికీ కావచ్చు ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు ఈ రాబోయే పొరపాటు అక్కడ చేస్తున్నారంటే కాబట్టి అది కావాలండి నాకు బంగారం కంటే కావాలి నువ్వు ఎందుకంటే బాగుంటుందేమో బంగారం ఉంటున్నావు ఎందుకు కూడా మీరు ఆనందించుకోవట్లేదు తిరిగానే కనుక భోజనం తిరిగానే ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది పరుగులు పరుగులు ఇంజక్షన్ చేస్తుంది అంత ఖరీదే ఉండదు ఒక అరవై మూడు పెట్టేసుకుంటారు పేపర్ ప్లేట్ మళ్ళీ కాబట్టి ఇది సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ కొత్త ఉద్యోగికి ఎన్ని గంటలు ఇస్తారు అసలు మీరు గమనించుకుంటే తెలియదు విధంగా ఒక జనరేషన్ గ్యాస్ మీరు వెళ్తే కొత్త ఉద్యోగికి ఎన్ని గంటలు ఇస్తారు ఆ ఎన్ని గంటల మధ్యలో బంగారు కూడా ఉంటుంది ఇదంతా కూడా సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసి యోగిదానికి అహంకారాన్ని బద్దలు చేసుకునే ప్రయత్నం ఇది వీటికి కామనలు అంటారు అలాగే డ్రగ్స్ దగ్గర కూడా కామనలు ఉంటాయి ఈ విధంగా దీన్ని కామన ఇది కామ అదో పురుషార్థం మామూలుగా మానవ స్వభావం అలా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఉద్యోగం మనం ఇటువంటి మానేస్తుందా మన లోకంలో అలాగే ఉంటారు కామన అయితే కామన ఉంటే సంపద కూడా ఉండాలి అంటే రిసోర్సెస్ ఉండాలి సంపద అంటే కోట్లు ఉండాలని కాదు ఆ కామనకి తగ్గట్టుగా ధనము ఇతర సామగ్రి ఇవన్నీ ఉండాలి లేక కామన్ అలా తీసుకుంది సో ధనం కావచ్చు లేకపోతే ధనాన్ని మీరు ఇన్వెస్ట్ చేస్తూ కాదు ప్రయాణ సౌకర్యం కావాలంటే కాదు కొనుక్కోవాలి కాదు కొనుక్కోవాలంటే మరి ధనం ఉండాలి కదా సో అర్థము అని ఇంకొక పురుషార్థం రెండు పురుషార్థాలు వచ్చేసాయి కదా మూడో పురుషార్థం ఏంటంటే ఇది చాలా అందమైన పాయింట్ తెలుసుకున్నదే కామనలో ఇది ఒక్కడికే ఉండాలి వీరి చుట్టూ అందరికీ ఉంటాయి వీరి ఇంట్లో పది మంది ఉంటే పది మందికి కామన్ వీరి బస్తీలో లక్ష మంది ఉంటే లక్ష మందికి కామన్ హైదరాబాద్ నగరంలో యాభై లక్షల మంది ప్రతి వారికి కామన్ ప్రతి వారు అర్థాన్ని సంపాదించే మార్గంలోనే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ లేదు ఫుట్బాల్ గేమ్ ఆడేసిన అందరూ ఒకే బాల్ పెట్టడం ఉంటారు ఎన్నప్పుడు రూల్స్ చేసుకుని గేమ్ ఆడాలి ప్రతి వారికి ఒక్కొక్క బాల్ కనిపిస్తుంటే ఏ సమస్య లేదు ప్రతి వారికి జాబ్ ఇచ్చే ఎంతండి బాబు ఖరీదు కానీ ఒకరి బాల్ కోసం వాళ్ళ అంతలో కనిపిస్తున్నారు బాబు ఖరీదు అంతా చదువుతా యాభై రూపాయలు నేను ఇచ్చేస్తా ఆ ఖరీదు నేను ఇచ్చేస్తున్నాను వెయ్యి రూపాయలు నేను ఇలా ఇరవై బాబు అనుకోండి వాళ్ళందరికీ ఇరవై బాబు ఇచ్చేస్తే వాళ్ళు ప్రశాంతంగా చూసుకుంటారు ఏంటో ఆ దగ్గర అదే ఒక ఆయన ఆ విధంగా కాబట్టి ఒకే బాధ ఉంది ఇది పదకొండు మంది అటు పదకొండు మంది ఆడాలి అంటే ఈ have follow rules of the game అవుతుంది అదేవిధంగా యాభై లక్షల మంది ఉన్నాం అయితే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు సమాజంలో చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ చాలా మంది ఉన్నాయి వీళ్ళందరికీ అర్థం కావాలి మరి రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉండదు ఉండాలి లేకపోతే క్రాక్స్ వచ్చేస్తారు ఆ రూల్స్కే ధర్మము అంటే ఆ ధర్మము రెండు రకాలుగా ఉంది లోకల్ ధర్మము సర్వానికి సంబంధించిన ధర్మం లోకల్ ధర్మం అంటే కొన్ని పోలీసు సర్వానికి సంబంధించింది అంటే అసత్యము కలుగుతారు పాపం ఇది ధర్మానికి సంబంధించిన ధర్మం మీరు కలుగుతుంటారు ఉంటాయి దీనికి త్రివర్గం అని ఈ త్రివర్గంలోనే ఉంటారు వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తెలుగు ఈ త్రివర్గంలోనే ఉంటారు దీని నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు వారు విముక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఈ కామనలు నేను ఎంతకాలం ఇలా కామనలను కలిగి ఉంటాను సపోజ్ నాకు కామనలు లేవనుకోండి అప్పుడు అర్థం అవసరం అవుతుందా ఉండదు అర్థం కామాన్ని దొరుకుతుంది కాబట్టి అర్థం అవసరం ఇంత ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం ఈ ధనాన్ని మూట కట్టడం కానీ ఎక్కడ దాచాలో తెలియదు బ్యాంకులో పెడితే ఓపెన్ వస్తాయి ఎక్కడ పోతే ఇంకోటి బ్యాంకులో పెట్టాలనుకోండి అది వాళ్ళు సాధ్యం లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి తెలుసుకునేంత ధనం మీరు బ్యాంకులో పెట్టడం వాళ్ళు ట్యాక్స్ రాసుకుంటారు కాబట్టి అది ఎప్పుడు బ్యాంకులో పెట్టడం ఇటువంటి ఇప్పుడు భయమే నేను బ్యాంకులో పెట్టకుండా మన ఇంట్లోనే పెట్టేసుకున్నాం అంటే పూర్వకాలం ఎంకరేజ్ గింజలను పెట్టుకున్నాం అది బంగారు నాణ్యాల కనుక ఎంకరేజ్ గింజలను పెట్టినా అది ఎలా ఉంది నోబుల్ కాబట్టి ఈ కాగితం మొక్కలు ఈ ఐదు వందల రూపాయల కాగితం కూడా అది చాలా క్వాలిటీ ఏమీ బాగులేదు ఈ కాగితాల క్వాలిటీ మరీ అధ్వానంగా ఉంది రూపాయి కార్యక్రమంలో మధ్యకాలంలో పోలేదు నేను పోలేదు నేను నిన్న మొన్న రూపాయి కార్యక్రమం చూశాను అది మరీ నీట్గా పర్సనాలిటీలో ఉన్నారు ఏమి దాంట్లో ప్రాణం లేదు ఇంకా పది రూపాయల కాగితాలు అలాగే ఉన్నాయి వంద కాగితాలు కూడా అలాగే ఉన్నాయి ఏదో ప్రింట్ చేసి వచ్చేస్తున్నాం పోస్ట్ ఆఫీస్ లో ఎన్ని కవర్స్ ఉంటాయి అది గట్టిగా మీరు పట్టుకుంటే అది చేస్తున్నారు అలాగే దానికి డబ్బు రాస్తారు అది అందుకోలేదు వాడు రాయకపోతే మనలో ప్రస్తుతం రాయచ్చు వారు అది రాసేస్తే అతను మార్క్స్ ఉంటుంది తప్పిస్తే ఇంతమంది ప్రస్తుతం కూడా పుట్టుకొస్తారు అంత ఫుల్ క్వాలిటీ కాబట్టి ఈ రూపాయి కూడా క్వాలిటీ ఎలా ఉంటాయి దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి దిండిలో వచ్చేసి భూమిలో దాచిపెట్టడానికి చాలా ఎక్కడో దాచిపెడితే అది పాడైపోతుంది తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇది వ్యాధి పడిపోతుంది ఇది ఈ సమస్య కాబట్టి కామన ఉన్న చోట అర్థం ఉంటుంది కామన లేదనుకోండి అర్థానికి సమస్య వస్తుంది కష్టంగా అయిపోతుంది కామన లేక అర్థం వెనకాల పడకపోతే దీనికి ధర్మం యొక్క ప్రాప్తి లభిస్తుంది కారు నడిపివారికి రేపు రూల్స్ కానీ కారు నడపడం నేను ఫుట్పాత్ మీద నడిపినప్పుడు ఎంత రోజు రూల్స్ ఏమిటంటే రెండు రూల్స్ ఉంటాయి కాబట్టి ధర్మము మీరు ద్రవద్యం నుంచి బయటపడుతుంది అయిపోయి మోక్షానికి వెళ్తాయి కాబట్టి అటువంటి మోక్షాన్ని నిష్కామ స్థితి డిజైర్లెస్నెస్ ఈ ఫుల్నెస్ పూర్ణత్వం నిష్కామస్థితి అకామ ఆప్తకామ ఆత్మకామ అని మూడు రకాలుగా బృందాంగంలో వర్ణిస్తాను ఆప్తకాముడైన అంటే ఈ ప్రపంచంలో ఎన్ని కామనలు ఉంటాయో అన్ని కామనలు ఇది తీరిపోయాయి అది ఎలాగండి అంటే బికాస్ అకామ అని అడుగుతుంది ఇది పేరు కోరికేస్తా అంటే అదే ఏం లేదంటారు అంటే దాని అర్థం ఏంటి ఆప్తకామ అకామ కొన్ని దేని అన్వేషిస్తున్నావు నీ జీవితంలో అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా అన్వేషిస్తున్నాను ఆత్మకామ వాడిని నిముక్షుడు వాడు డిజైర్లెస్నెస్ ఆ పూర్ణత్వాన్ని వాడు కోరుతున్నాడు ఈరో చిన్న కామన ప్రకటించటం ఆ కామన తీసుకోవటం దానివల్ల ఎంజీలేదు ఉండదు మళ్ళీ దాని నుంచి కొత్త కొత్త సమస్యలు వస్తాయి అది చేరకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తున్నట్టున్నాయి ఇవన్నీ అవపడతాయి నిష్కామంగా వచ్చేద్దాం ఆత్మస్వరూపాన్ని మీరు నిముక్షుడు అటువంటి నిముక్షుడికి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి నేను నా స్వరూపంలో భాగంగా చేర్చుకుంటాను మరి మనుషులకి నాకు భేదం లేదు అని చెప్పాడు మరి వారిని స్వరూపంలో భాగంగా చేస్తే మిగతా వాళ్ళ మాట ఏంటి అయ్యే వాళ్ళకి అర్థం లేదనుకుంటే మోక్షం మోక్షం ప్రతి అనర్థిత్వ వాళ్ళకి మోక్షం అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి కామన ధనమే కావాలి వాళ్ళకి మోక్షం అక్కర్లేదు మీరు ఎవరైనా అడుగుతుంది ఎవరు మోక్షం ನೇತಸ್ಯ ಮುಮುಕ್ಷುತ್ವ ಫಲಾಪ್ತಿತ್ವ ಸಂಭವತಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪಾಯಿಂಟ್ ఈ కాలంలో వచ్చిన ప్రారంభం ఏంటంటే మోక్షము సంసారము ఈ రెండు ఒకే ఒకే వ్యక్తి హృదయంలో వినడాము అనే సత్యాన్ని బోధించడం చాలా అవసరం సాధారణంగా వేదాంతం చెప్తామని అంటారు వేదాంతం చెప్తామంటే ఒక విద్యార్థులు తయారవుతారు ఏదో వస్తారు వేదాంతం అనేది చాలా మంది రాదు వెయ్యి మందిలో తొమ్మిది వందల మందిలో ఒకరికి పోతారు ఎవరో మందిలో ఇందులో పుట్టిన ఒకరిని వస్తారు పక్కన ఏదో పుట్టిన వస్తే వాళ్ళకి ఆత్మ బ్రహ్మ లేదు పెట్టాలి ఇప్పుడు అది అది గజల్ జ్ఞానం అంటే అది బాగా వస్తూ ఉంటారు దాంతో వాళ్ళలో ఉన్నటువంటి కామం ఏదో ఉంటాయి ఏదో కామనలు ఉంటాయి వారికి సంతానం కావాలని కామన్ సంతానం ఉన్నవాళ్ళు తీసి వాళ్ళు పక్కన పెట్టి నిజాన్ని వాళ్ళు అడిగారు సంతానం కావాలంటే ఇంకా వాళ్ళకి ఉన్న ధనం కంటే ఎక్కువ ధనం కావాలి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ ప్రాప్తి మనం ఎందుకు ఉన్నవాళ్ళు సంతృప్తిపడడం అంటే ఇలా ఏదో కామన్ ఇంకా ఈ కామన్కి ఈ ఉపాయాన్ని ఓ పక్కన తత్వమోహంతో ఉంటారు ఇంకో పక్కన ఇది ఎక్స్పీరియన్స్ అని అంటారు అలా ఉంది తప్పిస్తే ఏ ఎండగా ఊరికి కట్టి లక్షణంగా ఉంది తప్పిస్తే ఈ వచ్చిన శిష్యులందరినీ నా దగ్గర అనిపిస్తాను ఇది ఎవరికి తోడుకుపోకూడదు వారు చేసుకోవాల్సిందో కలుగుతున్నా అది నేనే తీరిస్తాను అనే ధోరణిలో పోతున్నాను తప్పిస్తే ఇది రాంగ్ అయిపోతుంది పరస్పర విరుద్ధమైన మార్గం అవుతుందని ఎవరు పట్టించుకోవట్లేదు దిస్ మిస్టేక్ దట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఏం కావాలో మీకు చెప్పి చెప్తాం మీరు ధర్మార్థ కామములు కావాలా మోక్షం కావాలి పోనండి మీకు అంత పట్టుదలకి పోనీ ఇదో విషయంలో అదో విషయంలో తీసుకుంటా అలా కుదరదు అది అలా కుదరదు అంటున్నారు అలా కుదరదని చెప్పరు అవ్వలేదు ఎందుకంటే అలా కుదరదని చెప్తే కొంతమంది అవ్వకపోతారు ఎందుకు పోవడం వాళ్ళు వచ్చిన వాళ్ళని అడ్డపడదామని కుదరదు ఈ రకమైన తెలివితేటలు చింతపండు ఇచ్చిందంటే చింతపండు ఒకటే వచ్చిందంటే మీకు ఇస్తుంది అంటే ఇప్పుడు లేదు అని చెప్పండి లేదని చెప్పండి ఐ హోప్ మీ దాటైతాను ఏకస్య ముముక్షుత్వం ఫలార్థిత్వంతో యుగపత ఉన్నది ఓ మనిషి ఉన్నాడు వాడు ఇచ్చిన యుగపత అంటే ఏకకాలం అదే మనిషి ఒకప్పుడు మోక్షం మీద శ్రద్ధ లేని రోజుల్లో ఒక ధర్మాష్టకాలంలో పడ్డారు కావాలి వీరు మోక్షాన్ని కోరుతున్నాడు వాడు అర్థాన్ని ధనాన్ని కోరుతున్నాడు ఈ దరిద్రంతో ఉంటాయి కానీ వీరు ఉన్నారు వీరికే మోక్షము కావాలి వీరే బిజినెస్ లో ప్రమోషన్ కొనుక్కోవాలి అవసరం చెప్పేసి వీళ్ళు కూడా మహాత్ములు ఎంత పొందుతున్నాడు అంటే సంథింగ్ మీరు రాంగ్ ఆ మహాత్ముల్లో కలిగి అయినా ఉండాలి అది వీడి ఆ అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం ఉండాలి సంథింగ్ వెరీ డీప్లీ రాంగ్ చేయాలి నేను చోటకి భిక్షకు వెళ్ళాను అంటే ఆయన ఏం చెప్పారంటే చూడండి సత్సంగం కూడా పెట్టుకున్నాను అన్నమాట నేను ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వెళ్ళేసి కొన్ని వ్యక్తిగత నిమిషతరాలు కట్టారు ఏదో అధ్యాత్మానికి సంబంధించిన నాలుగు మాటలు వాళ్ళకి చెప్పచ్చు వాళ్ళ కోసం ప్రేమగా వింటారు మనం వాళ్ళు వెళ్తామో నేర్చుకుంటాం ఓకే అలాగే హ్యాపీ చెప్తాను అంటే అది ఇక్కడ మా కొడుకులు కోణంలో ఉంటారు మనము కూడా ఉంటారు మీరు వాళ్ళకి కొంచెం జీవితాలు అందిస్తున్నారు భక్తి అదే చెప్పండి కానీ వైరాగ్యం మాత్రం చెప్పట్లేదు అంటే ఎందుకంటే నా లక్షణం తెలిసి నేను వైరాగ్యం పట్టుకుంటానేమో అని దళితొచ్చే వెళ్ళిస్తాను ఇంతమంది వస్తానన్న తర్వాత సరే అలాగే భక్తి గురించి చెప్తాను అని వెళ్ళి నిష్కామ భక్తి గురించి చెప్పాను ఇదేం చెప్తాను నేను సకామ భక్తి గురించి చెప్తే అది ధర్మం కాదు అది పద్ధతి కాదు కదా అది ఆ టాపిక్ లో ఫిక్స్ కాదు అంటే మన ప్రవృత్తి అది ఫిక్స్ కాదు ఏదో జన్మలో చేయాలి కాబట్టి ఏదన్నమాట ఆయనకి మహాత్ములు కావాలి వేదాంతములు కావాలి వైరాగ్యం పంపిణీ అంటే సంసారము కావాలి భోగం అన్నీ కావాలి ఇది కావాలి అది కథలు రామకృష్ణ రామకృష్ణ జనాల రామకృష్ణ దగ్గరికి ఆ దేవి వచ్చేసి మీకు ఈ కప్పు కావాలా ఈ కప్పు కావాలి ఈ కప్పులో జ్ఞానం ఈ కప్పులో ఈ దేవి కావాలి ఇది పూర్ణంగా సార్ అని ఆయన ఈ కప్పు ఆ కప్పు కూడా తీసుకుని ఇలా తీసి ఓహో ఇది జ్ఞానమా ఇది ధనమా ఇదేమిటి ఇది ధనమయా ఇదో కదా మన ఇదేమిటో జ్ఞాన మోహాలయా ఇది జ్ఞానము ఇది ధనము ఆనందము కాదు అంతేనే గొప్ప భవిష్యత్తు అవుతుంది గొప్ప ధనం అవుతుంది ఇది కథ భాగం ఉంది కానీ ఇక్కడ పనికిరాదు అర్థం కాదు అదే అందరూ సెంటర్లు అలా అంటే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ శంకర భాష్యం వెళ్ళి అన్ని ఇబ్బంది వెళ్ళి భాషలు చదవడం చదవడం మనకి గీతా శ్లోకం చదవడం తమ కోరిన వస్తుంది నాకు తీసుకొస్తుంది ఎందుకంటే ఎదవాళ్ళని సంస్కృతం రాదనేటువంటి ఒక పెద్ద ఇబ్బంది ఎలా ఉంది కాబట్టి అలా వస్తూ లేటెస్ట్ ఎదవదు నిమిత్వం ఫలాపక్షిత్వం అంటే నష్టం మీకు ఏం కావాలో మీరు తీసుకోండి మీకు ధర్మార్థ కామాలు కావాలో మోక్షం కావాలి మోక్షం కావాలంటే ఆ మార్గం లేదు వివేక వైరాగ్యాన్ని పరిశీలించాలి ధర్మాత్మ కామాలు కావాలంటే వివేక వైరాగ్యం పక్కన దాన్ని ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక యువకుడు వివాహం చేసుకుని తమకి హనీమూన్ కోరుతున్నాను ఆశీర్వదించండి అని భార్యతో కలిసి వస్తాను ఎవరు ఆశీర్వదిస్తారు వివేక సిద్ధిస్తూ వైరాగ్య సిద్ధి హ్యాపీగా వెళ్ళిందా అక్కడికి వెళ్తున్నాము కష్టం వెళ్తున్నారా అక్కడికి వెళ్తున్నాము లేదు ఉద్యోగం వెళ్తున్నాం బాగా హ్యాపీ అయిపోతున్నాను ఎందుకంటే కశ్మీర్ అంతా వెళ్ళదా ఉద్యోగం పోతే హ్యాపీగా ఉంటుంది మంచిది హ్యాపీగా వెళ్ళిందని ఆశీర్వ నుంచి పంపిస్తాం కారణం ప్రేమగా వస్తే ఆశీర్వ వాళ్ళని ఆశీర్వచనం ఇస్తాం అంటే అది అలాంటి ఆశీర్వచనమే చేయాలి ఓ బ్రహ్మచారి వస్తారు స్వామికి నేను మీ కారణం వస్తాను వారికి ఏం బ్రహ్మచారి గారు బ్రహ్మచారి అదేమో అభివృద్ధి చేయాలి వివేకమైన విద్యాలు కాబట్టి యుగపతి సంబంధించి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి శ్రీకృష్ణుడు ఏమవుతుంది అంటే అందరికీ జ్ఞానం ఎందుకు చేయబోతుంది వాడికి వారు కావాలని వారు అనగాలి వారు కావాలన్నప్పుడే వారికి ఏదో సంభవం అతయేన ఏ యథోక్తకారిణస్సు అపలాక్షిణ జ్ఞానప్రదాన కొంతమంది నిష్కామం అనేది లేదని అంటారు ఎలా అంటారో నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి పంపిస్తారో నాకు తెలియదు ఈ సమాచారం చూడండి వాస్తవం అపహారించు వలన ఏ గ్రంథార్థిన తాను పత్ఫలదానైనా నేను అనుగ్రహిస్తా భక్తులను అనుగ్రహిస్తా ఎలాగా వాడు ఎలా భక్తి చేస్తే అలా అనుగ్రహిస్తా అంటే అర్థం ఏంటి ఎవరైతే ఏ ఫలమును కోరి భక్తిని చేస్తారో వాళ్ళకి ఆ ఫలాన్ని వాళ్ళు ఇచ్చి అనుగ్రహిస్తా ఓకే సెటిల్ ఇంకా వాళ్ళ విషయం సెటిల్ అయిపోయింది ఇంక ఇంకొకళ్ళు ఉన్నారు ఏ వీళ్ళు ముముక్ష వీళ్ళు మోక్షాన్ని కోరుతున్నారు సో మోక్షాన్ని మోక్షం టెక్నికల్ పాయింట్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటూ ఉంటాను కానీ అప్పుడప్పుడు సత్సంగంలో వాళ్ళు వేసి ప్రశ్నలు చూస్తే కొంచెం విదూరంగా ఉంటాయి చాలా మంది అలా నేను కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఆ ప్రశ్న మోక్షాన్ని కోరితే అది కూడా కోరితే కదా మోక్షాన్ని కోరితే అది కూడా కోరితే అంటే ఇప్పుడు చూడండి లేదు ప్రహ్లాదోపాఖ్యానంలో విద్యాస్వామి అన్నాడు అదే ప్రహ్లాద నీ భక్తికి నేను ఇస్తున్నానయ్యా ఏదైనా కోరిక కోరుకో అంటే నాకు ఏ కోరికలు లేదు ఏం కోరాలనుకుంటుంది ఏమి కోరిది ఎన్ని కోరికలు కోరుకోవడానికి అవకాశం ఉంటుందో అన్ని కోరిన మన ఆయన జగన్యతకి ఇప్పుడు ఏమయ్యాలో తీసుకొని ఉన్నాం నాకు ఏ కోరిక లేదు నా కోరికలు అక్కర్లేదు హంసం అంటే అంటే నృసింహస్వామి అంటాడు అసలే నేను నా నొప్పితో అన్నాను కదా ఏదో కోరుకోను నా నొప్పితో నేను అన్నప్పుడు నా మాటకి విలువ ఏదో కోరుకో నేను అన్నది కదా కోరుకో నేను కోరుకోలేదు నేను అన్నది కోరుకో అన్నది అంటే ఒక ప్రసాదించాడు ఈ సంసార భోగములపై నాకు ఏనాడు ఆసక్తి కలగకుండా ఉండేట్లాగా నన్ను నాకు వాళ్ళని చేయకూడదు ఇప్పుడు నేను చెప్పండి ప్రహ్లాదుడు కోరిన కోరి కోరి తీసుకున్నాడా టెక్నికల్ గా ఎస్ ఈ స్పిరిట్ అది స్పిరిట్ ఆయన డిజైర్లెస్నెస్ లోనే ఉండిపోయాడు విముక్షం అంటే కాబట్టి మోక్షాన్ని కోరేది కదా అంటే మోక్షం అంటే ధర్మం అర్థం కామం అంటే భోగం మనకు తెలుస్తూ ఉంటుంది అర్థం అంటే మోహ డబ్బు మోహ అది తెలుస్తూ ఉంటుంది డబ్బు అంటే ఏదో పుణ్యం స్వర్గానికి వెళ్తాం అది తెలుస్తూ ఉంటుంది అలాగే మోక్షం అంటే ఇంకో చిత్రమైన మోహంలో ఉందని అలా కాదు అర్థం మోక్షము అంటే పూర్ణత్వం ఫుల్నెస్ ఫుల్నెస్ అన్నా డిజైర్లెస్నెస్ అన్నా ఒకటే కాబట్టి ఈ డిజైర్స్ ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటూ ఉండడం తీసుకుంటూ ఉండడం ఈ సంవత్సరాలు నాకు వద్దండి నిష్కామ స్థితిని నేను పొందాలి అది నేను ఆకాంక్షిస్తున్నాను అంటే అదిగో నేను ఒక కోరిక కోరితే నువ్వు ఇంకో కోరిక దాన్ని కోరిక అనకూడదు desirelessness is not another desire in fact it is an effort చూసుకుంటే నైన్టీకు వాళ్ళు డిజైర్ అది మౌనిక అంటారు కాబట్టి దీన్ని కూడా ఒక కోరికే అని అలా టెక్నికల్ గా మాట్లాడుతాం ఈ ముముక్షులు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అఫలార్థిన చూడండి అఫలార్థిన అది ఫలాన్ని కోరం ఫలాన్ని కోరేదంటే ఇంకా వాడు ముగింపు దాన్ని బయట చెప్పేశాం కదా రెండు కుదరదు అఫలాన్ని వాడు ఏ ఫలాన్ని కోరాలి ఫలం అంటే ఏమిటి కావాలి మీకు ఫలం కావాలి ఏం కావాలి ఇహలోకంలో భోగం కావాలి ఎవరికి ఇహలోకంలో భోగం దేహానిక నాక దేహానికి కావాలి అంటే అజ్ఞానం అయింది కానీ జ్ఞానం ఎందుకు పరలోకము భోగం కావాలి పరలోకం అనేది ఎవరికి సూక్ష్మ శరీరంతో సాధాత్మ్యం చెంది వాళ్ళకి పరలోకం కానీ ఆత్మకి పరలోకమే లేదు కాబట్టి ఆత్మ పూర్ణము నిత్యము ఆనంద ఘనము ఇది ఎలా ఉందంటే పంచదార తపస్సు చేస్తుంది దేవుడు కనపడి ఒక పంచదార నీకేం కావాలంటే నీకేం కావాలంటే నేను తీయగా ఉండాలి అని కోరుకుంటాను నీ దేవుడు ఏం చేయాలి తథాత్వం అని కేవలం తథాత్వం అన్నం కాదు అప్పుడు దేవుడు ఏమన్నానంటే సరే నీ కోరిక నేను జీవితం అనుగ్రహిస్తాను కానీ ఒక పంపి నీ స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని ఆ పంచదారు ఏం చేసిందంటే తన స్వరూపాన్ని తను తెలుసుకుని తద్వారా తన యొక్క ఆకాంక్షను పూర్తి చేస్తుంది మన పరిస్థితి అది కాబట్టి నా స్వరూపము పూర్ణము అనే సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఇంకా ఏ కామములు ప్రశస్తి లేదు కామనలు కోరుతున్నాడు అంటే వీడి స్వరూపాలు వీడు తెలుసుకోలేకపోయాడు అని అర్థం చాలా వచ్చింది మనకి ఏక క్లాసులో మనం కొత్తగా మనం కనిపిస్తుంది ఉపనిషత్ క్లాసులో మనం విస్తారంగా తీసుకునే ఉన్నాము కాబట్టి ముముక్షుడు కాబట్టి ముముక్షువులకు కావలసిన మోక్షకాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసింది ఏంటంటే ఫలాన్ని వాళ్ళు కోరాలి కామం ఉండదు అర్థం ఉండదు ధర్మం మీద కూడా ధర్మాత్మకము మీరు కలుస్తుంది ఆ ప్రసక్తి లేదు ఆ పారాడైజ్ లేదు ఇది మీకు డిఫరెన్స్ పారాడైజ్ యథోక్త కారణ వాళ్ళు ధర్మానుష్ఠానం చేస్తారు నిజిత ధర్మానుష్ఠానం చేస్తారు ఎందుకంటే నాకేం కోరిక లేదు కదా అని వాళ్ళు అలా శిలా ప్రతిమలాగా ఫిక్స్ అయితే ఉండదు అది కూడా కర్మలు చేస్తూ ఉంటారు నిత్య కర్మలు చేస్తారు కామ్య కర్మలు చేస్తారు కామ్య కర్మలు చేస్తే ప్రసక్తి ఇదే ఉంటుంది కామ్య కర్మలు చేస్తున్నాడంటే ఇప్పుడు అశరీరత్వము మోక్షము మనం బుద్ధంలో చూస్తాం మోక్షం కూడా అశరీరత్వము సో మీరు ఈ శరీరం ఇంకో పాతిక సంవత్సరాల పాటు క్షేమంగా ఉండాలని కూడా నేను పూర్తి చేస్తున్నాను అనుకోండి వీరికి మోక్షం వస్తుందా ఏమొస్తుంది మోక్షాలు వస్తుంది శరీరమే తాను అనుకున్న వారికి మోక్షంలో వస్తుంది శరీరం ఇంకో పార్టీలో ఉంటే కాబట్టి మోక్షమును కోరిన వాడు అఫలార్థి కానీ వివిధ కర్మలు చేస్తాం నిత్య కర్మానుష్ఠానం చేస్తానంటే సమాజ కళ్యాణానికి చేయాల్సిన కర్మ చేస్తాడు లేదా స్నానం చేసినట్టుగా ఇప్పుడు మోక్షం కోరుతున్నాడు కాబట్టి స్నానం మానేస్తాడా స్నానం చేస్తాడు నిత్య కర్మ చేయాలి కాబట్టి చేస్తాడు అలాగే ఈశ్వరుని ఆరాధించడంలో ఒక జాయ్ ఉంటుంది కదా ఒక ఆనందం ఉంటుంది కాబట్టి ఆరాధిస్తారు ఒక ఫలాన్ని అపేక్షించి ఆరాధించడం కాబట్టి యథోక్త కారణ కర్మానుష్ఠానం ఉంటుంది కానీ అఫలా మళ్ళా ప్రశ్న ఉండదు మరి ఇద్దరు మోక్షం కోసం చెప్తారు వారికి మోక్షం రావాలంటే ఏం కావాలి తన స్వరూపము యొక్క జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం కూడా ఈశ్వరుని అనుగ్రహం చేతనే కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో చైతన్య స్వరూపుడే ఉన్నాడు జ్ఞానం ఏది కలిగినా చైతన్యం యొక్క పరిణామమే మార్పు చేసినప్పుడు కావ్యాత్మ ఏ జ్ఞానమైనా ఆ చైతన్యం యొక్క మార్పు చేస్తుంది కాబట్టి తన యొక్క పూర్ణత్వము కూడా జ్ఞానం రూపంగానే వాడికి అనుభవం చేస్తుంది కాబట్టి ఆ అనుభవం కలగాలన్నా కూడా ఆ చైతన్య రూపంగా ఉన్న ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి ఆ అనుగ్రహం చేతనే వారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు అవుతారు కాబట్టి అటువంటి సాధకునికి నేను జ్ఞానాన్ని ఇస్తాను జ్ఞానప్రదాన జ్ఞానప్రదాన ఏ జ్ఞానిన సన్యాసిన మోక్షప్రదామైన ఇది మూడో కేటగిరీ అంటే మూడు కేటగిరీ ఏంటంటే చేస్తా ఒకరు సంసార భోగాలను కోరేవాడు మొదటి కేటగిరీ వాడికి భోగాలను ఇస్తారు రెండో వాడు సాధకుడు ఆత్మజ్ఞానాన్ని కోరుతున్నాడు వారికి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తారు మూడో వాడు ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానానికి ఫలం ఏమిటి మోక్షం ఆ ఫలాన్ని వారి మోక్ష రూప ఫలాన్ని వారి జ్ఞానాన్ని మోక్ష జ్ఞానం వల్ల వారి సంసార బంధం నుంచి వినిముక్తుడై పూర్ణ ఆత్మరూపుడై ఉందిట దానికి మోక్షము జీవన్ముక్తి దాన్ని జీవన్ముక్తికి అధికారం ఎవడు నిముక్తి వయ్యుంటే చాలు నిముక్తి వయ్యింది సన్యాసి అవ్వాలి సన్యాసి అంటే ఆత్మ సన్యాసం కాదు సన్యాస శబ్దానికి గీత యొక్క సందర్భంలో ఆశ్రమ సన్యాసం అర్థం కాదు నేను నేను ఈ మాట ఎవరితో అన్నా ఎవరో నా ఇంటికి వచ్చి సన్యాసం తీసుకోవడం గురించి నేను సహాయంగా అడిగాను భార్యాభర్త కలిసి వచ్చి అయ్యా మేము సన్యాసం తీసుకుంటున్నాం మీ సలహా అవుతుందండి జ్ఞానానికి సన్యాసం అవసరమా అని అడిగాను అయితే ఏం చెప్తానండి భార్యాభర్త కలిసి వచ్చి అయితే ఏం చెప్తాను భర్త ఒక్కడు కలిసి వచ్చి అడిగితే ఏమో ఏమని చెప్పింది కదా అంటే భర్త కాబట్టి ఇద్దరు కలిసి ఇలాంటి ప్రశ్నిస్తే ఏం చెప్తాను నేను ఏమంటే సన్యాసం అనవసరం హాయిగా కలిసి ఉండండి కలిసి జ్ఞానాన్ని సాధించేది కరెక్ట్ నేను చెప్పిన దాంట్లో తప్పేది సందర్భాలు చెప్పింది అని చెప్పాను కాబట్టి అప్పుడు అన్నాను నేను అప్పుడు నేను పొరపాటు ఉన్నాను అన్నమాట ఏమన్నాను అంటే అన్నది కరెక్టే ఏమన్నానంటే గీతలో సన్యాస శబ్దం ఎక్కడ వచ్చినా దానికి ఆశ్రమ రూప సన్యాసం నష్టం కాదు చిత్తత్యాగ ఏదో సంసార త్యాగ చిత్తంలో ఉండే ఆసక్తి త్యాగం చేయడం పేరే సన్యాసము అని అన్నారు వారితో ఎందుకన్నానంటే వారు ఇద్దరు భార్య భర్తలు కలిసి ఉండాలనే ఒక ఆకాంక్షతో సపోర్టింగ్ ఈ ఆర్గ్యం చేశారు చెప్తే వాళ్ళు ఉంటారో ఏమన్నా వాళ్ళు అండి మేము విన్నాం గీత పాఠం గీతపాఠంలో సన్యాసం అంటే ఈ ఆత్మయోగ సన్యాసం అనేది అన్నాం గీతలో సన్యాసమే లేదంటారు ఏమిటి అని అన్నారు ఓ అలాగా నేను అన్నదాన్ని ఎలా ఉంటుంది శ్రీకృష్ణుని వచనాలలో సన్యాస శబ్దం ఎక్కడ వచ్చినా లఖనానందీ మహారాజు అన్నారు అలా ఆయన అయితే నాకు తెలియదు ఆయన అంటే నేను ముస్లిం చేస్తున్నాను అలాగే నా దాన్ని రహస్యం గీతలో సన్యాస శబ్దం ఎక్కడ వచ్చినా దాని అర్థం ఏమిటంటే కర్మ కర్మ సన్యాసానికే సన్యాసం ఉంటుంది కర్మ సన్యాసము అంటే కర్మఫల త్యాగానికే సన్యాసం కర్మ సన్యాసం అనేది ఏది ఉండదని ఆ విధంగా స్పష్టంగా చెప్తారు కాబట్టి సన్యాసము అంటే ఆ ఆసక్తిని త్యాగం చేయడంతోనే సన్యాసం అది గీత యొక్క తరువాత ఎలా ఉంటుంది సన్యాసాన్ని ఆత్మీయ రూపంగా విధించినటువంటి జవాబు స్థితి జవాబు పరిషత్తు అటువంటి గ్రంథాలు వేరే ఉన్నాయి ఆ ప్రసక్తి లేదు గీతలో మనకు సన్యాసము అంటే రాగం దేశంలోకి అతీతంగా కామనా పరిష్కారానికే సన్యాసము గీత యొక్క పరిస్థితి అది మోస్ట్లీ అలాగే చెప్తారు కదా కాబట్టి ఇక్కడ సన్యాసిన అంటే ఏ జ్ఞానిన సన్యాసిన జ్ఞానపూర్వక సన్యాసం వీడు అశరీరుడు అయిపోతాడండి అశరీరుడు అయిపోతాడంటే శరీరమును విడిచిపెడతారా శరీర అభిమానాన్ని విడిచిపెడతారా ఏది విడిచిపెడతారు శరీర అభిమానాన్ని విడిచిపెడతారు శరీరాన్ని విడిచిపెట్టడం అంటే తెచ్చుకోవడం అనేది కాదు కదా దట్ ఇస్ పాయింట్ చేయాలి పాయింట్ శరీర అభిమానాన్ని విడిచిపెట్టి అశరీరుడుగా ఉంటారు అంటే సన్యాసము అంటే చిత్తత్యాగ సంసార త్యాగ చిత్తంలో ఉండే ఆకాంక్షని విడిచిపెట్టడం ఆ ఆసక్తిని కామని విడిచిపెట్టి సపోర్ట్ అదే సన్యాసం కాబట్టి ఆశ్రమంలో సన్యాసం మాట విశ్వం ప్రకారం ఆశ్రమంలో సన్యాసం దాని రిలవెన్స్ దానికి ఉంది అష్టమంలో సన్యాసం రిలవెన్స్ సహకరిస్తుంది సాధకుడికి ఒక ఉపకారం చేస్తుంది కానీ అది కొంతమందికి మాత్రమే అది అన్వయిస్తుంది అన్ని అందరికీ అన్వయించదు ఎందుకంటే దీని పరిస్థితి దాంతో వచ్చేవారు ఆ ప్రారంభాధీనంగా ఆ విధి యొక్క వేగం వచ్చాక ఆ ప్రవాహంలో దాంతో మొత్తం లేదు మరి దాన్ని మెయింటైన్ చేసుకుంటే ప్రార్థన మరి మెయింటైన్ చేసుకోలేక ఫ్రస్ట్రేటర్తో బ్యాటరీ ఫోర్స్ ఇబ్బంది కూడా వేస్తారు సో కాబట్టి అది ఒక ప్రారంభాధీనంగా ఉంటుంది అది ప్రధానం కాదు మెయిన్ థింగ్ ఏంటంటే సర్వ కామనా త్యాగమే సన్యాసం కామనాలను త్యాగం చేస్తారు అటువంటి సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందేది కనుక జ్ఞానఫలమైన మోక్షాన్ని నేను ఇస్తాము ఎప్పుడు ఇస్తావు వెంటనే ఎప్పుడో అలా జ్ఞానమే ఇలా మోక్షం మరి దీనికి అయ్యా జ్ఞానస్వరూపుడు అయ్యే దేవుడు అంటే జ్ఞానస్వరూపుడే దేవుడు మోక్ష స్వరూపుడు కూడా దేవుడు కాబట్టి ఇచ్చినాము అని చెప్పడం అనేది ఒక ఒక ఎక్స్ప్రెషన్ దేవుడు ఇచ్చేది అని చెప్పడం ఇచ్చిన తథా ఆప్తామాం ఆప్తికరణైన ఒక ఆప్తుడు ఉంటాడు కష్టంలో ఉంటాడు ఆప్తుడికి ఈ డిస్కషన్స్ అన్నీ తీసుకొచ్చిన పెట్టేస్తాడు ఏమీ అసలు అది వేరే కష్టం తీసుకెళ్తాం ఆప్తుడు తన ఆస్తిని ఆస్తి అంటే ఆపద ఆపద నుంచి వ్యక్తిత్వించమని వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే వారి ఆపద నుంచి వారిని వ్యతిరేకిస్తారు భగవంతుడు నిజంగా వ్యతిరేకిస్తాడు మీ దాంట్లో సందేహం ఉండదు అయితే మీరు చేసి ప్రార్థన సక్రమంగా ఉన్నారు ప్రార్థన సక్రమంగా లేకపోతే మళ్ళీ ఆయన వ్యతిరేకించడం కూడా అలాగే ఆలస్యం అవుతుంది నిజంగా వ్యతిరేకిస్తారు అంటే మీరు నిజంగా ఎందుకు పెట్టడం మీరు కష్టంలో ఉన్నారనుకోండి కష్టం ఏంటి ఎవరో నేను ప్రేమించిన వ్యక్తి మీకు యోగం కలిగింది అది కష్టం ఇప్పుడు అది ఆస్తి కష్టం ఈ కష్టం నుంచి ఇష్టంలో గట్టించారు గట్టించడం అంటే ఏంటి నువ్వు చెప్పండి ఇదేం చూపించాలి ఇష్టం నన్ను ఈ ఆస్తి నుంచి గట్టించు అని నేను ఇష్టం ప్రార్థించు ఆయన గట్టించు కానీ మనమే ఎదురుగా పెడితే ఈరోజు మీరేం ఎదురుగా పెడతాను చెప్పండి ఇప్పుడు వినియోగం ఉంటుంది ఈ వియోగాన్ని దుఃఖం వియోగ దుఃఖం ఉంది ఇప్పుడు ఈశ్వరుని ఈశ్వరుడు మిమ్మల్ని పెట్టిస్తున్నాను ఏది ఏది అంటే ఖచ్చితమైన వ్యక్తి మళ్ళీ వెతుకుతారు ఆ పేరు ఏంది ఏంది ఉత్తమాలు తెలుసుకోవడమే అర్థం లేదు ఏమన్నా అమెరికా వెళ్తే కూడా లేదు అమెరికా ఓకే సపోజ్ మీరు అమెరికా వెళ్తున్న విధానం వారు మళ్ళీ అమెరికా నుంచి గోడ కోసం దగ్గర వెనకొచ్చినట్టే ఏంటంటే ఏమంటే మనం ఈ క్రాస్ పడతాం అది అమెరికా వెళ్ళాలని మనమే కోరుతాం కానీ మళ్ళీ వినియోగం కాకూడదు వినియోగం వచ్చాము మనమే ఉంటాం ఎలాగే ఇది అది ఎలా వర్క్ ఇవంతా క్రాస్ పడతాం తర్వాత అమెరికా వెళ్ళొచ్చు కానీ అక్కడ అమ్మాయిని ఎవరిని ఎవరిని చూడకూడదంటే అమెరికా వెళ్ళాడంటే అక్కడ అమ్మాయిలు అమెరికాలో అమ్మాయిలు ఎలా ఉంటారో మీకు అందరికీ తెలుసు హాలీవుడ్ సినిమాలు చూశారు కదా వాళ్ళు ఎలా ఉంటారో అదే మీకు ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఒక అమ్మాయి మనసులో ఫిక్స్ అయితే పర్వాలేదు మీరు ఓపెన్ మైండెడ్ గా ఉన్నారనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మీరు వివాహం చేసుకోవడం ఆశించారు అలా వివాహం వాడు అసలు అమ్మాయిని చేసుకోకుండా చూడంటే నో వారు కూడా ప్రార్థిస్తూ ఉంటారు వారి ప్రార్థనలు ఉంటాయి మీ ప్రార్థనలు ఉంటాయి వారికి బాగా ఉంటాయి సో ఏది ఏది ఎక్కడ ఎలా సెటిల్ చేస్తానంటే వీళ్ళకి దేశానికి కాబట్టి ఆర్తిలో ఉన్నప్పుడు మీరు ఈ ఆస్తి ఈ విధంగా గట్టెక్కి కాలేదని ఆ ఈ విధంగా నిజంగా లేకుండా ఇదిగో ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను ఈ దుఃఖం నుంచి నేను నాకు ఉపాయం చూపించు ఏ ఉపాయం వల్ల నేను ఈ దుఃఖం నుంచి బయటపడతాను ఆ ఉపాయం నాకు చూపించు అని మీరు రాష్ట్రం చేయండి చేసుకోండి మీరు దాని కనపడదు కనబడి తీరుతుంది ఇంకా కనబడకపోవడం అనే మాటే లేదు మీరు కళ్ళు వస్తుంది నేను కష్టంలో ఉన్నాను నాకు మార్గం చూపించే మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి కళ్ళు తెరవండి మీ కళ్ళు తెరవగానే మార్గం ఏదో మీ వ్యాప్తి బట్ మీరు ఆ కనబడ్డ మార్గాన్ని యాక్సెప్ట్ చేయాలి అది మీకు దుఃఖాన్ని తట్టుకునే మనోబలం ఇచ్చేదనుకోండి అది మార్గం ఏం కాదు ఏమో అంతకంటే గొప్ప మార్గం అసలు ఏది లేదే లేదు ఇప్పుడు దుఃఖాన్ని నేను సహిస్తున్నాను ఒకరు చలేస్తాను ఒకరు చలేస్తున్నాను దుఃఖే తట్టుకున్నా కూర్చున్నాడు తెలుసుకుంటాను ఇంకొక మామూలుగా కూర్చున్నాడు వాడిని అడిగారు అలా నేను చదివేయట్లేదు ఆ వేసుకున్నాను బాగా ఉంది నేను సహించేస్తున్నాను అన్నాడు ఇప్పుడు వాళ్ళు దుఃఖం దుఃఖం దుఃఖం కాదు సుఖమే వస్తుంది కాబట్టి అలాగే ఏవో కష్టం వస్తాయండి జీవితంలో మనం సహించాలి వస్తున్నాం అని వాడు సహించే రక్షణలో పడ్డాడు అనుకోండి భగవంతుడు వాడికి చేసిన ఉపకారం ఎంత గొప్పదంటే ఆ మహోపకారం ఇంకా అంతకంటే ఏమి చేయక్కర్లేదు సహన శక్తి ఇచ్చేసి చాలు ఈ సంసారాన్ని జయించాలి మీకు ఆ సహన శక్తి ఈశ్వర శరణాగతి నుండి లభిస్తుంది గతి కాబట్టి ఆ విధంగా ఆర్తిని అపహరిస్తారు ఆర్తి ఆప్తానం ఆప్తిహరణమైన మనకి కథల్లో ఉండకపోతే కథల్లో ఉన్నట్టుగా జీవితం ఉండదు కథలు ఒక రకంగా ఉంటాయి జీవితం కథల్లో ఉన్నట్టుగా ఉండదు సాధారణంగా ఆ ఆప్తానం ఆప్తిహరణమైన వారికి దివేంద్రుని దృష్టాంతంగా చెప్తారు దివేంద్రుని ఆప్తిలో ఉంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువుగా కృష్ణుడనే ఉంటాయి ఆయన దివేంద్రుని రక్షిస్తాడా మొత్తం సంహరించి దివేంద్రుని రక్షిస్తాడని కానీ మీరు దివ్యాంగుల మొత్తం చదివితే మీకు ఒక సంగతి అవుతుంది అదేంటంటే దివ్యాంగులు ఆచరణ చేసిన ప్రార్థన ఏంటంటే ఈ దేహాన్ని రక్షించమని ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడమని నేను మీరు కోరుతాను ఈ దేహం అంతమైన సమయం వస్తుంది నేను నేను స్వీకరిస్తున్నాను నాకు మరు జన్మలో ఆత్మజ్ఞానం కలిగిట్లా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన అప్పుడు శ్రీకృష్ణుడు అసలు కనబడి ఆ మొక్కలను సంహరించి ఆ ఏనుగు శరీరాన్ని రక్షిస్తారు అది కథ కాబట్టి ఏనుగు యొక్క ప్రాణాన్ని కాపాడటము దానికి తగ్గిన గాయం తగ్గిపోయి దాని ప్రాణం కాపాడడం అనేది ఏనుగు యొక్క ఎజెండా కాదు ఎజెండ్రుల ఎజెండా కాదు అది ఈశ్వరుల ఎజెండా అది కాదు అది విధంగా రక్షిస్తారు కానీ కాబట్టి మన వైపు నుంచి ఏ విధంగా లేకుండా మీరు శరణాగత భావనతో మీరు ప్రార్థన చేస్తే శ్రీధరణ ఉపాయం ఉండాలనుకుంటున్నారు ఏదో రూపంలో కాబట్టి ఆ కారణం ఆస్తిహరమైన మనం ఎలా ప్రార్థన చేస్తామంటే ఇదిగో నాకు ఇది అని ప్రార్థన చేస్తాం ఇది బట్ అదర్ కండిషన్స్ కూడా పొందుతాయి అది కూడా పొందిన అది ఫుల్ఫిల్ అయితే అది ఒకవేళ ఫుల్ఫిల్ కాలేదనుకోండి ఇది నేనాంటి తర్వాత యదేవ భవతి తదేవ మంగళాయ అనే ఒక సూత్రం ఉంది ఏది జరిగితే అదే మంగళం అనే సూత్రం ఉంది ఆ సూత్రాన్ని అన్వయించుకుంటే ఎప్పుడు ఈశ్వరుని ప్రార్థిస్తే ఫలం సిద్ధిస్తూనే తర్వాత ఇత్యేవం యథా ప్రపద్యంతే రామం తథైవ భజామి కాబట్టి పలు రకముల సాధకులు పలు విధాలుగా ఆ ఈశ్వరులను ఆరాధిస్తారు ఆరాధించి పలు విధములైన ప్రయోజనాలను పొందుతారు రకంలో పొందుతారు ఇది దాంట్లో సందేహం ఇప్పుడు సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు మీరు తలుపులో వేస్తున్నారనుకోండి సూర్యకాంతి లోపలికి రాదు తలుపులు తెలిపారనుకోండి కాంతి లోపలికి మీ నుంచి ఉంటుందో తప్పితే సూర్యుడు వైపు నుంచి మార్చేస్తాడు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు మీరు బట్టలు అనుకోండి ఎండిపోతాయి బట్టలు బట్టలు ఆరేసుకోవడం నడుస్తాయి బట్టలు వచ్చిన తర్వాత బట్టలు అలా ఉద్దరించి అలా పెట్టి కూర్చున్నారనుకోండి మర్చిపోయారనుకోండి ఏమన్నా అలాగే ఉంటాయి సూర్యుడు వైపు నుంచి మీరు చెప్తున్నారంటే అలా కాకుండా మీరు ఒక సోలార్ ఫ్లాట్ ఫ్యాన్ ఒకటి చెప్తున్నారనుకోండి మీరు ఎలక్ట్రిసిటీ మీద కట్టలేదు పని చేయాలి అందరూ చేస్తున్నారు సోలార్ ప్యానల్ కొంచెం విశాఖపట్నంలో ఇప్పుడు అనేక గృహాల్లో విండ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు ఆ మెషిన్ ఆమె చైనా వేయించేదా వాళ్ళు చేయించారు వాళ్ళు ఏదో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుని దాంట్లో ఉద్యోగాలు చేసి జీతాలు తీసుకుంటే ట్యాక్స్ క్యాల్కులేట్ చేసుకుంటే నమస్కారం చేస్తున్నారు చెప్పి సరైన రీసెర్చ్ ఉద్యోగాలు కూడా రీసెర్చ్ సరైన research Indian institute of road research వాళ్ళు రోడ్డుకి సంబంధించి రీసెర్చ్ చేయడం జరిగింది అలా గవర్నమెంట్ లో రీసెర్చ్ చేయడం హెల్తీ చేస్తారు ఏదో ప్రయోజనాలు ఏదో నేర్చుకోవాలి యూనివర్సిటీస్లో ఏం శక్తి ఉన్నదో యూనివర్సిటీస్ పాలిటిక్స్ గ్యాదరింగ్ విదేహాలను నడుస్తూ ఉంటుంది యూనివర్సిటీస్ చాలా రిసెర్చ్ అట్మాస్ఫియర్ చాలా మెయిన్గా అనిపిస్తుంది ఏమీ ఉత్సాహంగా ఉంటుంది ఎనివే సో ఈ పాయింట్ ఇంకా మేడ్ చైనా చైనాలో చేశారు మన వాళ్ళు చేస్తారు అది చైనాలో చేసింది విశాఖపట్నంలో పొందుతారు అది మొదలు చాలా కాంపాక్ట్ గా ఉంటుంది దొరేస్తున్నాయి డాబా మీద దొరేస్తుంటాయి డాబా మీద పీజీ ఎవరి కావచ్చు వాళ్ళు పెట్టుకోవచ్చు లాస్ట్ ఎక్కడికి కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు డాబా ఫిక్స్ చేసేస్తుంటాయి దాన్ని దాని నుంచి బయట వస్తుంది రెండు లైన్ వస్తాయి లోపల ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ లో కనెక్ట్ అయింది ఆ బాక్స్ నుంచి మీరు వైరింగ్ చేస్తారు వైరింగ్ మీద కొద్దిగా మనకి ఇక్కడ యూపీఎస్ చేస్తున్నాం చూడండి ఆ రకంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు డిస్కనెక్ట్ చేసేది అది కనెక్షన్ అక్కడ డిస్కనెక్ట్ చేసేది చేసేస్తే మీకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మీకు through the year three sixty days మీకు ఎలక్ట్రిసిటీ ఎందుకంటే విశాఖపట్నంలో గాలి వస్తున్నాం సముద్రం నుంచి గాలి వస్తున్నాం ఎత్తు డబ్బులు ఉంటాయి ఆ ఎత్తు డబ్బులు బాక్స్ సెపరేట్ చేస్తే మీరు యూనిఫామ్స్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది యూనిఫామ్ ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా సోలార్ గుర్తొస్తుంది సోలార్ కొంచెం మనస్కృతి చేస్తే మీరు చెప్పుకున్నారనుకోండి బట్టలాలు వేస్తున్నారనుకోండి సూర్యుడు బట్టలు ఎన్న కొట్టేస్తారు మీరు సోలార్ కు చెప్పుకున్నారనుకోండి సోలార్ కుక్కలు పెట్టుకున్నారు మీ అన్నం కూడా వదిలేసేస్తారు మీరు సోలార్ కంటే ఎలక్ట్రిసిటీ పెట్టుకున్నారనుకోండి మీరు అన్నం మీకు ఎలక్ట్రిసిటీ బిల్లే ఉన్నది మీరు ఇది మీరు సూర్యుడు ఎదుర్కొన్నా నిలబడి సూర్యమండలాంతర్గతుడైన ఏ పురుషుడు కలదో ఆ పురుషుడే ఈ హృదయంలో ఉండే విద్యుత్తుని ప్రేరేపిస్తున్నాడు అని గాయత్రి ఉపాసన చేస్తారనుకోండి మీ మోక్షాన్ని ఇస్తాను ఏం కావాలంటారు గలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు వెంటనే ఇస్తారు ఏం కావాలంటారు జీవంటే దేవుడే ఈశ్వరుడు అంతే అలాగే ఉంటాడు మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి దానికి ఒక శృతి వాక్యాన్ని కోర్టు చేస్తున్నారు జనరల్ గా శృతిలో ఏదైనా ఒక వాక్యం ఉంటే కోర్టు చేస్తే అది అదొక అర్థానికి అదొక ప్రమాణం కింద మనం స్వీకరిస్తున్నాం బలాన్ని చేకూరుస్తుంది ఓహో వేదంలో శృతిలో కూడా వెళ్ళగలుగుతారా అని ఒక బలాన్ని అదొక సంప్రదాయం సంయతాయుతోపాసతే తం తమేవ ఫలం లభతే ఆ ఈశ్వరుని ఏ ఏ విధాలుగా ఉపాసన చేస్తారో ఆయా ఉపాసత అంటే బహుమతి ఆస్తే ఆసాతే ఆసతే ఉపాసతగా ఏదైనా సో ఏ ఏ విధంగా ఉపాసన చేస్తారో ఆ విధంగానే ఈశ్వరుడు వీళ్ళని అనుగ్రహిస్తాడు అని వాక్యం ఉపాసన అంటే భక్తే మామూలుగా పురాణ వాంగ్మయంలో భక్తి అన్నదాన్ని వైదిక వాంగ్మయంలో ఉపాసన అని అంటారు పదాలు పర్యాయ ఏ ఏ విధంగా ఉపాసన చేస్తే పరమేశ్వరుడు ఆయా విధమైన ఫలమే ఇస్తారు ఇప్పుడు మన జీవితంలో ఎలా వస్తుందంటే మనము ఈ వర్క్ క్రాస్ మనము ఒకటి కావాలనుకుంటాము మనం చేసే పని మనం కోరిదానికి విరుద్ధంగా ఉంటుంది దాంతో మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాన్ఫ్లిక్ట్ దేవతలు దెయ్యాలు ఇవ్వవు మనమే మనమే తెచ్చుకుంటాం దేవతలు లేదు వాళ్ళు ఏం పని పడలేదు మనకి కాన్సెప్ట్ ఏదో కదండి మీరు ఆలోచించండి మీరు ఏదో ఏదో ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళగలుగుతూ మీరు ఏదో మీ తత్వాన్ని మీరు కొంటుంటే ఈ దేవత ఆ దేవత అని వీళ్ళందరూ కలిసి మీకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన సందర్భం జరుగుతుంది ఈ రోజు అలా ఉండదు దేవతలు అలా మీకు చేస్తారండి వాళ్ళు రాజు చేస్తారు ఎందుకుంటాయి వాళ్ళ సంతానం ఏమో వాళ్ళు కొడుకుంటారో వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు మనకి పని జరుగుతున్న అవకాశం ఏం చేయరు మనమే మీరు attract all grief and all conflict into our life మనమే కాబట్టి మనమే వర్క్ చేస్తాం ఇది నేను స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఆరోగ్యాన్ని కోరుతున్నారా లేదా ఆరోగ్యాన్ని కోరలేదని అనుకుంటారండి ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతివాడు ఆరోగ్యాన్ని కోరుతారు కానీ తాను కోరే ఆరోగ్యం మనకు సిద్ధించడానికి ఏం చేయాలో అది చేసేవాడు వందలో ఒక్కరు కూడా ఉంది లేదా మీరు ఆరోగ్యాన్ని కొడతారా కొడతారు కదా మీరు సీటుకి షాపుల్లో సీట్లు కొంటూ ఉంటారా సీటు కొనసాగితే ఆరోగ్యాన్ని కొడుకుని కొనస్తే కొనకూడదు ఇంటి తీసుకెళ్ళి మనం తినే అన్నం అంతా తింటే కార్బోహైడ్రేటే మనం తినే అన్నంలో తొంభై శాతం కార్బోహైడ్రేట్ ఉంది ఇది చాలన్నట్టు మళ్ళీ ఇంకో కొంత ఆట ఇంకో కొంత షుగర్ వేసి ఉదయం తీసుకుంటే అది బర్ఫీ తెలిసి దాన్ని మళ్ళీ మళ్ళీ అది తింటూ ఉండటం ఇది తింటున్నదే ఎక్కువ కాబట్టి మీరు ఏం చేయాలి ఆకుకూరలు ఆ పళ్ళు ఫలాలు ఇలాంటి ఆహారం కలుగుతుంది దాన్ని యాడ్ చేయాలి కానీ దీంట్లో ఆకుకూరలు అవ్వడానికి వస్తుంది ఆ తోటకూర దాని వస్తుంది అసలు దాని చేసి కూరలు వస్తుంది నాకు నేను వంట చేసి వంట వస్తే ఆమె తిరిగి ఆ బొక్కతో సహా ఎంతో మాట ఉంటా అంటే యాభై రూపాయలు అవుతుందా అంటే యాభై రూపాయలు దగ్గర వెళ్ళి ఇంటికి వెళ్ళకుండా బొక్క తీసుకొస్తాను జ్ఞానం వాడటం కదా ఎంత కోటకోవడం లేకుండా అనిపించింది ఎంత దీన్ని కలిగి చదువుతారు ఇది ఏం చేయాలి తోటలో ముందు స్క్రీన్లో చేసి పోస్టర్ చేసి అందులో వాళ్ళకి కొంచెం మీకు ఆలోచన కావాలంటే కావాల్సింది ఆలోచన చేసి ప్రతి పని నెంబర్ వన్ మీకు ఇంట్లో శాంతి సుఖం కావాలి ఇంట్లో శాంతి సుఖం కావాలంటే ఫస్ట్ నీకు డిజర్వ్ శాంతి అని ఈ డిజర్వ్ హెల్త్ ఈ హెల్త్ ఈ డిజర్వ్ పీస్ ఈ గెట్ ఇంట్లో శాంతికి భంగకరమైన ఆలోచన మాట చేత మీరు చేయకుండా ఉంటారా మీరు ఉండలేదు మీరు చేయడం శాంతికి భంగాన్ని కలిగించే ఆలోచన రాకూడదు దానికి సమరసత దానికి భంగం కలిగే ఆలోచన ఉంది మాకొద్దు టేస్ట్ వద్దు మీరు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మీకు ఇంకో శాంతి ఉంటుందో ఉండదు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మీరు చేసే ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచన శాంతికి భంగం కలిగించే ఆలోచనలే చేస్తారు చేసే ఆలోచనలన్నీ అలా ఉంటాయి శాంతి కావాలంటే అర్థం చేస్తుంది ఎవరైనా శాంతి లేకుండా అయిపోయిందంటే మీరు ఏదైనా మంత్రం చెప్పండి నేను శాంతి పొందే మంత్రం ఇదే ఇదే మంత్రం ఓ ఓవైపు మనం శాంతికి భంగం కలిగించి సమరసతను పెనగొట్టేటువంటి మాటలు మాట్లాడటం చేస్తాము చేయడం చేస్తూ ఉంటాము ఇంకో రైతు నుంచి ఏ దేవతో దైవమో వచ్చి మనకి శాంతిని ఫిక్స్ చేసి వెళ్తూ ఉండాలంటే కాబట్టి తను యొక్క ఉపాసతే తమేవ ఫలం నేను ఏ విధంగా ఉపాసన చేస్తారో ఆ విధమైన ఫలాన్ని మీరు పొందుతారు మీరు ఇదిగో రెస్పాన్స్ ఇవ్వడం మానేసి ప్రేమపూర్వకమైన రెస్పాన్స్ ఇవ్వండి ఎన్ని ఎన్ని సిచ్యువేషన్లో రెండు రెస్పాన్స్ ఉంటాయి ఇదిగో యొక్క రెస్పాన్స్ ఉంటుంది ప్రేమ నుండి వచ్చే రెస్పాన్స్ ఇంకొకటి మీరు ఈగో రెస్పాన్స్ మానేసి ప్రేమ యొక్క రెస్పాన్స్ ఇవ్వండి ట్రై చేయండి ఎదరవాడు అలా ఉన్నాడా లేదా అన్నది అనవసరం ఎదరవాడు ఈగోలో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఈగోలోనే ఉంటారు మనం ఈగోలో ఉండదు కదా ఈగో రెస్పాన్స్ కాకుండా లవ్ రెస్పాన్స్ ఇచ్చి చూడండి కనీసం న్యూట్రల్ రెస్పాన్స్ అనే ఇవ్వండి లవ్ కాకపోయినా న్యూట్రల్ రెస్పాన్స్ అనే ఇవ్వండి చూడండి శాంతి ఉంటుందో అశాంతి ఉంటుందో మీరు ట్రై చేస్తుంది శాంతి మనకి రెస్పాన్స్ వచ్చే శాంతి అంటే దానికి ఎవరితో ఒకరికి రాగ రాగం కారణంగా రాగము అంటే వారి మీద ఆసక్తి ఇది బాగుందో లేకపోతే ఎవరు కాల్చుకోవడం బంధువు అనే కారణంగా కానీ లేకపోతే ద్వేషం కారణంగా కానీ లేకపోతే మోహము మోహము అంటే అజ్ఞానం కారణంగా కానీ ఒకరికి ఉపకారం చేయడం కానీ అపకారం చేయడం కానీ ఈశ్వరుని వైపు నుండి ఉండదు మన జీవితంలో అలా అన్నీ ఉంటాయి మనము ఒకరికి మనం మంచి చేస్తాం ఎవరికి మంచి చేస్తాం ఎవరి ఎందు రాగం ఉన్నదో వారికి మంచి చేస్తాం ఎవరి ఎందు ద్వేషం ఉన్నదో వారికి తెలియజేస్తాం చేస్తాం ఎదరవాడు మిత్రుడో శత్రువో తెలుసుకోలేక అజ్ఞానం చేత వ్యామోహం చేత మిత్రుని శత్రువుని శత్రువుని మిత్రులని భ్రమపడి మనం తప్పుగా ప్రవర్తిస్తాం ఈ మూడు ఉన్నాయి మన దగ్గర రాగద్వేష నిమిత్తం మోహ నిమిత్తం ఈ మూడు పనులు చేస్తాం మూడు తప్పులు చేస్తాం ఇటువంటి మూడు తప్పులు ఈశ్వరుడు చేయరు కాబట్టి ఈశ్వరుడికి అలా ఉండదు ఎప్పుడు కూడా నిజంగానే ఇప్పుడు మనకి నష్టం వాళ్ళు ఉన్నారనుకోండి వారికి సంపద వచ్చింది అనుకోండి మనం ఏమంటాం వాడు అర్థం వాడు అహంభం పోటీ జరుగుతాడు వాడు అభివృద్ధి ఇదేమో కూడా జ్ఞానం లేదు ఆ యోగ్యుడికి అభాగ్యుడికి వాళ్ళకి మూలం సంపాదించాడు అన్ని రిజర్వింగ్ పర్సన్ నేనంటే నాకేం ఇవ్వలేదు అని అంటాను నాకు కాబట్టి కొన్ని వాడికి ఇవ్వలేదు చాలా తప్పదు దేవుడు అలా ఎప్పుడు బ్రిడ్జింగ్ వాళ్ళు ఓడిపోయారు వరల్డ్ కప్ కాంటాక్ట్ ఓడిపోయి అవుతానంటే గాడ్ ఈజ్ నాట్ బ్రిడ్జింగ్ అని వాళ్ళు పెట్టారు వాళ్ళు ఏమన్నారంటే గాడ్ ఈజ్ ఇటాలియన్ ఇది తప్పే ఇది తప్పే దాని గ్రహించడం కాదు ఇతరులు కాదు ఎవరు ఎవరినైనా గ్రహించారు ఎవరు బాగా ఆడారో వాళ్ళని ఎవరు సరిగ్గా ఆడలేదో వాళ్ళని శిక్షించడం అంటే రక్తం జడామోహనం వారు ఇంకొక ఇరవై నిమిషాలు ఉండగా Italy one one Italy one one వీళ్ళు జీరో అదే ఉంది ఇటలీ టూ వీళ్ళు వన్ ఉన్నా ఇంకొక ఇరవై నిమిషాలు ఉండగా వీరు ఇంత హెల్తో డెవలప్ చేసుకుని వాళ్ళని ఫిజికల్ గా ఎక్స్పాండ్ చేస్తే ఒక రెడ్ కార్డు చూపించేది మీరు అవసరించారు అందరూ కామెంటేషన్స్ పండించుకుంటారు కదా దేని పండించిన వాళ్ళు అవినీతారంటే వీరు కనుక ఆ అవకాశం చెప్పుకోకుండా ఆ డెవలప్ చేసుకోకుండా కమ్యంగా మంచిగా ఆశపడదు కానీ న్యాచురల్ ప్లే కనుక ఆ ఇరవై నిమిషాల్లో ఇంకో గోల్ వేసింది ఆ గోల్ వేస్తుంటే ఫ్రాన్స్ నెగ్గింది ఇటలీ నెగ్గింది అంతా కేంద్రంలో గాలి విధాలు ఏంటంటే కాబట్టి గాలి విధాలను కాదు గాలి బంగ్లాదేశ్ లో కాదు గాలి ఇండియాలో ఉంటారు గాలి గాలికి రాగద్వేషాలు మోహము మూడు ఉండదు మిస్టేక్ బంగ్లాదేశ్ వాళ్ళని గెలిపించేదానికి ఉండదు అలాంటి మోహం అంటే బై మిస్టేక్ అలాంటిది ఉండదు కాబట్టి మనము మీరు రిజర్వ్ వీకే సర్వదాపి సర్వావస్థస్య ఆయన అంటాడు ఏ కాలం నుండైనా ఏ అవస్థలోనైనా మనిషి ప్రవర్తిస్తున్నాడు అంటే వారు నామార్గంలోనే ప్రవర్తిస్తున్నాడు నామార్గము అంటే ఈశ్వరునితో సంబంధం లేకుండా మాట్లాడు మీరు చేస్త చేయడం అనే ప్రసక్తే లేదు సార్ జలాలు ఇప్పుడు మన జీవితం ఉంది మన జీవితంలో రెండు ఆర్డర్స్ ఉంటాయి personal order supra personal order అని ఆర్డర్ అంటే నిజతి నిజతి అని ఒక సంస్కృత పదం సత్య ఆర్డర్ సో వ్యక్తి నిష్టమైన నియతి ఉంటుంది స్తంభము రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క నియతి ఈశ్వరుడు అంటే ఎక్కడో కూర్చి ఉంటాడంట ఎక్కడో కూర్చుంటే ఈ డిస్కషన్ వర్తిస్తుంది స్తంభము రూపంగా అంటే ఆకాశం రూపంగా పృథ్వీ రూపంగా జలముల రూపంగా వాయు రూపంగా అగ్ని రూపంగా లాస్ రూపంగా అంటే గ్రావిటేషన్ ఇలాంటి లాస్ రూపంగా ఈశ్వరుడు రూపంగా చంద్రుడు రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు దీనికి సూత్ర పర్సనల్ ఆర్డర్ అని పేరు పర్సనల్ ఆర్డర్ నేను ఒక వ్యక్తిని ఈ దేహము ఈ మనస్సు ఈ ఐడెంటిఫై చేస్తాను నేను ఆత్మస్వరూపాన్ని నేను చెప్పట్లేదు నేను ఉండే వ్యక్తి గురించి చెప్తున్నా నేను ఆర్డర్ పర్సన్ సో ఈ పర్సనల్ ఆర్డర్ ఉంది సూత్ర పర్సనల్ ఆర్డర్ ఇస్తారు కాబట్టి ఈ పర్సనల్ ఆర్డర్ మీరు వర్క్ చేస్తారు మీరు పని చేస్తారు పర్సనల్ వీల్ అని ఏదో ఒక సంకల్పం చేసి ఆ సంకల్పానికి తగ్గట్టుగా మీరు కర్మ చేస్తారు మీరు ఏ కర్మ ఎప్పుడు ఎలా చేసినా తర్వాత సర్వావస్థాసు మీరు చేసేటువంటి కర్మ అది personal action will based action అయినా కూడా సూప్రా పర్సనల్ ఆర్డర్లోనే ఉంటుంది it cannot be outside the supra personal order ఇప్పుడు జిహ్వాగ్రే వర్తతే మిత్రం జిహ్వాగ్రే వర్తతే శత్రు అనేదో వాక్యం నేను మాట్లాడేదనుకోండి నేను మాట్లాడిన మాట మీకు వినపడడం ఉన్నది అది దర్శనల ఆర్డర్ కాదు అది సూత్ర దర్శనల ఆర్డర్ వైబ్రేషన్స్ వాయువు నిండా ఆకాశం నిండా వైబ్రేషన్స్ ప్రసరించి కర్మ భేది మీద కలిగి మీకు జ్ఞానం కలగటం ఇట్ ఈస్ నాట్ పర్సనల్ వార్త ఇది సూత్ర పర్సనల్ వార్త నేను మాట్లాడిన మాట మంచి మాట మాట్లాడదామా లేకపోతే పర్సనమైన మాట మాట్లాడదామా అన్నది పర్సనల్ వార్త కాబట్టి ఇది నేను పర్సనమైన మాట మాట్లాడాను అనుకోండి ఇది విత్ఇన్ సూత్రాకర్షణ పర్సనల్ ఆ వితౌట్ సూత్రాకర్షణ పర్సనల్ సూత్రాకర్షణ లాభంలోనే ఉంది ప్రేమపూర్వకమైన మాట మాట్లాడేమనుకున్నాయి అది కూడా ఆ ఆర్థంలోనే ఉంది కాబట్టి నేను మంచిగా కర్మలు చేసినా చెడ్డ కర్మలు చేసినా విధింది సేమ్ ఆర్థం ఉంటుంది పర్సనల్ ఆర్థం వాడింది తప్పిస్తే హయ్యర్ ఆర్థం సేమ్ ఉంటుంది దాని నుంచి స్థలం కూడా దానికి తగ్గదిగానే ఉంటుంది పౌరుషంగా మాట్లాడాలనుకోండి ఎదరవాడు రాయి రాయి విషయాలు దెబ్బ తగ్గుతుంది ప్రేమగా మాట్లాడేదనుకోండి ఎదురు వాడు ఏదో ప్రేమ చేసినట్లయితే నాకు లాభం కలుగుతుంది కాబట్టి వాడు మంచి వాడు రాయించగలన్నా లేకపోతే లాభాన్ని చేసేట సేవ చేసేదన్నా మళ్ళీ అది తెలియదు సూపర్ పర్సన్ అలా కాబట్టి హయ్యర్ ఆర్డర్ ఇది కామన్ డినామినేటర్ అదేమి మారదు ఇంకా ఇది ఉద్యోగంగా వీళ్ళు మంచి చేస్తారా చెడ్డ చేస్తారా అన్నది వీళ్ళ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మంచి చేసినా నాలోనే ఉన్నారు చెడ్డ చేసినా నాలోనే ఉన్నారు మమ వర్త్మాను వర్తంటే మనుష్య స్వార్థ సంఘ అన్ని ప్రకారాలుగా నాలోనే ఉన్నారు పుణ్యం చేసి సుఖాన్ని అనుభవించిన వాడు ఆ ఓవరాల్ ఈశ్వరునిలోనే ఉన్నాడు పాపం చేసి దుఃఖాన్ని అనుభవించిన వాడు ఓవరాల్ ఈశ్వరునిలోనే ఉన్నాడు పుణ్యం చేసి స్వర్గాన్ని చేస్తే ఆ స్వర్గం కూడా ఈశ్వరునిలో భాగమే పాపం చేసి నరకాన్ని చేస్తే ఆ నరకం కూడా ఈశ్వరునిలో భాగమే ఆల్ ఈశ్వర్ ఈశ్వరునికి బాహ్యము నుండి ఎవరు ఎక్కడ ఏది లేదు నాస్తికుడు కూడా ఈశ్వరుని ఉండే ఉన్నాడు నాస్తికుడు అనేవాడు ఒకటి ఉండడం వారు ఈశ్వరుడు లేదని జగరాటం ఇదంతా కూడా part of the higher order అది ఇప్పుడు చూడండి సర్వదాపి సర్వావస్థ మమ ఈశ్వరస్య రత్న మార్గం అనువర్తంటే మనుష్య మానవులు ఎలా ఉన్నా ఎక్కడ ఎక్కడున్నా సర్వవ్యాపకులమైన సర్వకాలములలో దేశములలో వ్యాపించి ఉన్న నా మార్గంలోనే వాళ్ళు ఉంటారు నాకంటే బాహ్యం నుండి ఉన్నవాడు ఎవరు లేదు మనం అనుకుంటూ ఉంటాం వీడు దేవాలయంలో ఉన్నాడు వీడు మార్కెట్ లో ఉన్నాడు అని మన లెక్క దేవాలయానికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి దేవుడు ఇల్లు ఈ కాంపౌండ్ వాళ్ళ మధ్య ఉంటే దేవుడి దగ్గర ఉన్నట్టు ఈ కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటే దేవుడికి బయట లేదా మనం చెత్త చెదారం పారేయాలంటే కాంపౌండ్ వాళ్ళు బయట పారేసినా ఏం కావాలి ఇంకా అలాగైతే దేవాలయాలకి చాలా అధ్వానంగా మెయింటైన్ చేస్తారు ఏమీ ఎందుకంటే వీటి దృష్టిలో దేవుడు అంటే ఆ గర్భము దగ్గరే దేవుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టేసి ఆ హుండీలో పాలయో ఉన్నాయో భయం పాలో వేసి చూపిస్తే వీళ్ళు మూట వీళ్ళు పుణ్యం మూట కట్టేసే అయితే ఇందుకు రవి నిజంగా సిద్ధంగా ఉన్నాడు వీళ్ళు వీళ్ళు జాబ్ మీరు చేస్తే దేవుడు జాబ్ మీరు చేయాలి దేవుడి కనుక మీరు జరిగి అనుకున్నట్టు దేవుడికి తెలుసదు కూడా దేవుడు కూడా ఈ మధ్యకాలంలో కనకాలంలో దేవుడు కూడా బాగలేదు ఏదో ఇదే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని దిష్టి బొమ్మ రాగబెట్టారు కదా వాడు వాడు బొమ్మ రాగబెట్టడానికి ఏమిటంటే ఏదో ఒకసారి బ్యాటరీ ఇద్దరు బ్యాటరీ ఇస్తే అది ఏదైనా వెళ్ళొస్తే వెళ్ళి గొడవ చేస్తారు క్రికెట్ ఎలా ఉంటుందంటే వన్ డే ఎలా ఉంటుందంటే అంతా కూడా విద్య చేతి రాకుండా ఉంటుంది అది ఎప్పుడు ఎవరు చెబుతారో ఎవరు చెప్పలేదు కదా అది అలా అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే ఉంటుంది ఒక వీళ్ళు ఎగ్గేస్తారు అది తీరిక అనుకుంటే నీ చెబితే అవసరం లేదు అవతల బంగ్లాదేశ్ వెరీ వీక్ నార్మల్ గా బట్ నిన్న వాళ్ళు బౌలింగ్ కన్సల్టేట్ చేశారు ఫీల్డింగ్ కన్సల్టేట్ చేశారు బ్యాటింగ్ అంత కన్సల్టేట్ చేయాల్సిన అవసరం పడలేదు నేను అయితే మనవాడు గౌరవించి మనవాడు బ్యాటింగ్ అసలు ఆరంభం బ్యాట్ చేస్తానని గౌరవించినారు బాగా చేయాలి కదా ఎప్పుడైతే బ్యాటింగ్ బాగా చేస్తుంటారో ఇది ఏమీ చేయడానికి ఏం లేదు వేరే సమావేశం తీసుకుంటున్నారు చేసి రైతులు కోరుతారు మరో రోజు బాగా చేస్తారు అంతేగాని వాడు అవుతారు కదా అని టెక్నికల్ గా గౌరవిస్తే మనం వాళ్ళు తీసుకుని మొదలు పెట్టాలి కానీ వాడి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఆ కాన్సెప్ట్ చాలా అసలు నా ఉద్దేశంలో దిష్టితో మన చదవబడుతుంది అన్నది అది ఆ సమాజంలో ఉండే ఒక ట్యాగిస్టిక్ యాటిట్యూడ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనిషిని సజీవ దహనం చేయటం ఉంటుందో సజీవ దహనం చేస్తున్నట్టుగా వీళ్ళు అలా భావన చేసుకుంటాం దట్ ఈస్ ది ఇది ఫీలింగ్ చేసినట్టు వాళ్ళు ఆ మనిషి ఆకారం చేస్తారు కానీ దేవుడు రాస్తారు వీరు ఫలానా అని రాస్తారు వాడిని నిలబెట్టి దాన్ని నిలిచి చాలా తప్పదు శారీరకం అది ఎవరికి తెలియదు అలాంటిదని అక్కడ తెలియదు అది అది తిరిగి సొసైటీస్ అలాంటి సంస్కారం ఇది ఎక్కడి నుంచి వస్తే తెలియదు గాంధీ గారు అంత ఉద్యమం నడిపించారు ఎప్పుడు ఎవరో దృష్టి బొమ్మ ఆయన తగలబెట్టడం అనేది గాంధీ గారి ఫిలాసఫీలో లేదే ఆయన సత్యాగ్రహం తాను ఎక్కువ అసలు వాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళు కనుక కోఆపరేట్ చెప్తే హిందూ ఫ్యాక్ట్ ఎందుకంటే అంటే దాని వైస్ రాయి బొమ్మ తగలుగుతుంది బస్సు తగలుగుతుంది ఇలా ఇది స్టాటిస్టిక్ ఎవరు చెప్తే గ్రాఫిక్ అయ్యో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సంస్కారం నేను అర్థంగా ఇది హిందూ ధర్మానికి విరుద్ధమైన సంస్కారం ఇలా చేయకూడదు కాబట్టి వాడు బ్యాక్ సరే రోజు ఏదో వాడు కూడా అక్కడ వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చేయాలి సంబంధించేయాలనే ప్రకటనలో పాపం అలాగే అనుకున్నాడు వాడేం పడతాడా అనుకుంటాడా అలాగే అనుకుని కొట్టాడు కానీ అది కొంచెం తేడా వస్తుంది ఆ దెబ్బ గట్టిగా తగలలేదు అది ఎవరు పడుతున్నారు రోజులే ఏమో వచ్చి వచ్చింది అయ్యో పాపాలను అనుకోవాలి లేకపోతే టెక్నికల్గా బాగుంది కానీ నేను ఈసారి పక్కన ఇంకొకటి వేసుకోవాలని అనుకోవాలి కానీ అది బొమ్మకాయలు కష్టం చాలా కష్టం మనిషి కనుక కూడా మనం యూజ్ చేసిన చేస్తారు చాలా ఎందుకంటే ఆ సంస్కారం మనకి దొరకట్లేదు కాబట్టి బొమ్మ యస్థలాస్థితయా అన్నము యస్థలాస్థితయా ఎస్మిన్ కర్మని అధికృతా ఏ ప్రవర్తంతే ఏ మనుష్యా ఉచ్యంతే పార్థ సర్వశ సర్వప్రకారై అసలు మనుష్యులంటే ఎవరు మనుష్యా పార్థ సర్వశ ఈ దృష్టిలో ఒక ఫలాన్ని కోరి ఒక కర్మని ప్లాన్ చేసి చేసేటువంటి ధీరి మనుషులు మాత్రమే వీరి కోవడం అనేది మనిషికే ఉంది ఆ జీవికే ఉంది పశుపక్ష్యాదులు అలా విస్తృతిగా బతికేస్తాయి పశుపక్ష్యాదులు ఏంది అవి కేవలము జస్ట్ రోడ్డు కూడా మకాన్ అనే ఫిలాసఫీలు బతికేస్తాయి అది అంతకంటే ఎక్కువ అపేక్షిస్తాయి మనిషి కర్మ చేసి కర్మ ఫలం కోసం కర్మ చేస్తాను నేను అని వీడు ప్లాన్ చేస్తాను ఆ కర్మ ఆ కర్మను చేసి అధికారం వీడికి యోగ్యత ఉండాలి యోగ్యత ఉండాలి నేను కెమిస్ట్రీ బిహేవియర్ చేస్తాను అంటే కెమిస్ట్రీ ఎంఎస్సీ చదివా అంటే లేదు కావాలి బిహేవియర్ యోగ్యత ఉన్నది అధికారం ఉండాలి కదా అధికృత యోగ్యత యోగ్యత లేకపోయినా చేసేయడం అన్నది అది మంచి లక్షణం కాదు అది ఎవరికి ఉపయోగిస్తారు అది సమాజంలో అలాంటి స్థితి ఉండకూడదు మనం యోగ్యత నిర్మాణం చేసి ఆ తర్వాత దేంట్లో పెట్టినా పర్వాలి మంచిది అది విషయం సో ఏ కర్మంలో ఎవరికి యోగ్యత ఉంటుందో స్థలాస్థితయ ఈ యోగ్యత ఎలా వస్తుంది స్థలము యొక్క సామానాన్ని దొరికిస్తుంది యోగ్యత కూడా స్థలం యొక్క సాధనని దొరికిస్తుంది అధికారి ఎవరో ఉంటే అధికార నిరూపణ ఉంది ఎవరు స్వర్గ అదృష్టమానికి అధికారి ఎవడు అంటే స్వర్గమును కోరువాడు అదృష్టమానికి అది మొట్టమొదటి క్వాలిఫికేషన్ మన ఉండాలి నాకు స్వర్గం అక్కర్లేదండి అని అన్నాడంటే వాడికి అదృష్టం ఉంది అధికారం లేదు అలాగనమాట రేషన్ కార్డు ఎవరికండి రేషన్ తెచ్చుకోవాలనుకున్న వాడికి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇంకా ఏవో కొన్ని ప్రయోజనాలు పెట్టారు రేషన్ పేరుకి రేషన్ కార్డు కానీ ప్రతిదానికి రేషన్ కార్డు చూపించుకుంటాడు విమానం ఎక్కడానికి ఉంటే రేషన్ కార్డు అడిగేది నేను రేషన్ కార్డు నేను రేషన్ వచ్చానా విమానం ఎక్కడానికి వచ్చానా రేషన్కి వస్తే రేషన్ అంటే ఏదో కొన్ని ఏదో ఒక ఐడెంటిఫికేషన్ జరిగింది నా దగ్గర ఏ ఐడెంటిఫికేషన్ లేదు ఇప్పుడు ఏం చేయమంటాం I don't have any identification సరే అయితే <laughs> సో ఇది అదర్ పర్పస్ మొత్తానికి దానికి ఒక అతిథిగా ఉండాలి ఐదు ఐదు ఐదు ఐదు అంటే ఐదు సార్ అది అధికారం కాబట్టి ఆ స్థలమైన కోరిక కూడా అధికారంలోనే భాగం కాబట్టి ఏ కర్మని ఆచరిస్తాడో దానికి తగ్గ ఫలాన్ని వారు పొందుతారు ఆ ఫలము ఆ కర్మ ఆ కారకములు అన్నీ కూడా ఆ హయ్యర్ ఆర్డర్ లో భాగంగానే ఉన్నాయి కాబట్టి సకల మానవులు మంచి కర్మలు చేసిన పెద్ద కర్మలు చేసిన ఏ ఫలాన్ని పొందినా అందరి మానవులు కూడా నా మార్గంలోనే ఉన్నారు నాకంటే బయట ఎవరు లేదు చక్కటి నిరూపం తర్వాత కాంక్షం తత్కర్మణం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హిమాంసే లోకే సిద్ధిర్భవతి కర్మజ అవతారు చూద్దాం ఎది రాజద్వేషాభావాత్ సర్వప్రాణిషు అనుజిభృక్షాయాం తుల్యాయాం సర్వఫలప్రదానసమర్థే వలిషతి అని ఒక పూర్వపక్షం అట్లా ఏమైనా చూసినారు అంటే అవతారిక తర్వాత శ్లోకానికి కనెక్షన్ ఇది బాగుంది కనుక మీరు ఈశ్వరుడు అవును నేను ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి సర్వసమర్థుడు అవునా కదా అవును సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు మంచిది మీకు రాజద్వేషాలు ఉన్నాయా అంటే రాజద్వేషాలు ఉంటే మీకు నచ్చిన వారికి నువ్వు గొప్పం ఇస్తావు మీకు నచ్చని వారికి తక్కువ నిర్వహిస్తావు అలాంటివి అవి ఉన్నాయా లేదు రాగద్వేష అభావాలు అంటే సకల ప్రాణులు నీయందే మనుగడను కలిగి ఉన్నారా అవును అయితే ఈ సకల ప్రాణులు మీ అనుగ్రహాన్ని పొందడం మీకు ఏమైనా అభ్యంతరం ఉందా లేదు అంటే సకల ప్రాణులను అనుగ్రహించాలనే ఆకాంక్షంగా మీకు ఉన్నట్టేనా ఉంది సర్వప్రాణికి అనుగ్రహాయా తిరిగాయా సమానంగా ఉందా లేకపోతే కొంతమందిని ఎక్కువగా మరికొంతమందిని తక్కువగానూ అనుగ్రహించాలని అటువంటి భేద బుద్ధి ఏమైనా అలా ముందు చెప్తాను లోకంలో మతాధికారులు ఉంటారు మతాచారులు వాళ్ళు ఏమనిస్తారంటే మీరు మీరు చెప్పినట్టు చేస్తే మీకు దేవుడు అనుగ్రహిస్తారు నేను చెప్పినట్టు చేయకపోతే దేవుడికి మీరు కోపం వచ్చి మిమ్మల్ని పనిష్ చేస్తాను అని చెప్తాను అని ఏదో చెప్తారు దేవుడు అలా విభాగం చేసి రాజప్రేషాలు చూపిస్తాడు అన్నట్టు చెప్తాను అలా చూపిస్తాను అసలు రాక్షసులు అనేవాళ్ళు వేరే ఉన్నారు మనుషులు వేరే ఉన్నారు దేవతలు వేరే ఉన్నారు అన్నది కూడా అంగీకారం కాదు ఇంత బృహదానందంలో ఎందుకంటే రాక్షసులు అనే ఒక తెగ అలా స్థిరంగా ఉంటుంటే ఇంకా విష్ణువుకి పని ఏంటంటే విష్ణు దీని వల్ల బలవృష్ణి వాళ్ళని వెతుకోవడంలోనే పని దేవతల మీద తెగ వేరే ఉన్నారు అంటే ఇంకా విష్ణువుకు పని ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కాలు పడుతున్నా వీళ్ళని ఉద్ధరిస్తూ ఉండడమే పని అలా చేస్తే రాజకీయాలు వచ్చేసి అలా అలా వచ్చారు నీకు రాక్షస ప్రవృత్తి కలుగుతుంటే మీరు దేవుని నుంచి కలుషింటే దొరుకుతుంది సింహ అని చెప్పాను అంతేకాని ఆ తెగ అసలు వేరే ఉంది కాబట్టి మీకు రాజద్వేషం లేదు సకల ప్రాణులను అనుగ్రహించడం అనుగ్రహించవలననే ఆకాంక్ష అన్ని ప్రాణులు ఏమైనా సమానంగా ఉందా హెచ్చుతగ్గు ఏమైనా ఉన్నాయా హెచ్చుతగ్గులో పులియాయా సమానమే సకల ప్రాణులకు ఏ ఫలాన్నైనా ఇచ్చే సామర్థ్యం ఉందా ఉంది సర్వ ఫల ప్రధాన సమర్థేక స్వయుసతి మరి ఇలా ఉన్నప్పుడు అందరికీ మోక్షమే చేయొచ్చు కదా ఎందుకో మోక్షాన్ని అందరికీ అని మళ్ళీ అదే ప్రశ్న అందాము వాసుదేవ సర్వంతి వాస్తవజ్ఞానేనైవ ముముక్షవస్తంత తస్మాత్వామేవ సర్వే న ప్రపద్యంతే ఇంతకుముందు అలాగే ఇంతకుముందు అందరికీ ఇదే మోక్షాన్ని ఇచ్చేటప్పుడు ఎందుకని అడిగాను అందుకే అలాగే చూడండి ఎవరు అడిగినా వాళ్ళకి ఇస్తామని ఇప్పుడు ప్రశ్న రివర్స్ నువ్వు రాగద్వేషాలు లేనివాడు సకల ప్రాణులను అనుగ్రహించుటకు సమానమైన సంసిద్ధత గలవాడు సకల ప్రాణులకు పూర్ణ ఫలాన్ని ఇచ్చే సామర్థ్యం గలవాడు నువ్వు అక్కడ సిద్ధంగా ఉండగా ఈ సర్వము నీవే అని తెలుసుకుంటే చాలా మోక్షం దొరికేస్తుంది కదా మోక్షాన్ని పోయి జ్ఞానాన్ని సంపాదించేసి మోక్షాన్ని వీళ్ళు అందరూ ఎందుకు పొందటం లేదు అని కృష్ణ ఇంతకుముందు దేవుడి వైపు నుంచి కృష్ణ ఇప్పుడు భక్తుల వైపు నుంచి దేవుడి వైపు నుంచి ప్రశ్నకి అక్కడ ముందు శ్లోకం సమాధానం ఇప్పుడు భక్తుల వైపు నుంచి ప్రశ్నకి సమాధానం ఇస్తుంది కాబట్టి వాస్తవ జ్ఞానాన్ని వస్తువు యొక్క ఆత్మతత్వము ఆత్మయే పరస్పర బ్రహ్మ అనే ఆ వస్తు జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ వస్తు జ్ఞానం కావాలంటే మోక్షతాం కలిగించాలి మోక్షాన్ని కోరివాడేయించాలి అంతేగాని ఏదో కాలంలో కోరివాడు కాదు అందరూ మోక్షాన్ని ఎందుకు మోక్షాన్ని కోరేస్తుంది ఆత్మస్వరూపాన్ని నిలిచేసుకుని సర్వం కలవిదం బ్రహ్మ వాసుదేవ సర్వం వచ్చింది మన స్వాతంత్రం వాసుదేవ సర్వం సర్వము శ్రీకృష్ణ పరమాత్మయే పరమాత్మ అంటే భిన్నంగా ఏదీ లేదు అనే సత్యాన్ని తెలిసేస్తుంది ఎందుకని అందరూ మీ స్వరూపంలో ఐక్యమై జీవన ముక్తులు అవకాశం లేదు ఎందుకని మనుషుల్లో కొంతమంది ఈ దారిలో పెట్టినారు కొంతమంది ఆ దారిలో పెట్టినారు అనవసరపు దారుల్లో ఎదిగిపోతున్నారు ఎందుకు అందరూ మోక్షానికి రావటం లేదు అని అడిగితే ఆయన ఏం చెప్తారు వాళ్ళకి వేరు వేరు లక్ష్యాలు ఉన్నాయా ఆ లక్ష్యాలను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి శ్రీకృష్ణుడు మోక్షం ఇస్తాను శ్రీకృష్ణుడు విషయం ఉంటాం మోక్షం ఇస్తానంటే ప్రహ్లాదుడు ఉన్నాడు నాతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు స్కూల్ విద్యార్థులు స్కూల్ బాయ్ వాళ్ళకు కూడా ఇదిగా నేను మొత్తం నాకు ఒక్కడికి ఇస్తే పాపం వాళ్ళు వెనక దిగబడిపోతారు అంటే ఇంకా తర్వాత మా వాళ్ళకి మన తల్లిదండ్రులు ఉన్నారు మా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా నేను మొత్తం ఇస్తే బాగుంటుంది నాకు ఒక్కడికే ఇస్తే అలాగా అని పాపం అతను దయ దయా ఒకసారి నేను ఇంకో ఫ్రెండ్స్ కలిసి నడిచి వెళ్తున్నాం నడిచి వెళ్తుంటే ఒక ఒక ఆయన దుర్గబండిలో వెళ్తున్నాం దుర్గబండిలో వెళ్తుంటే నన్ను ఎదిగిరా ఎదిగారు ఎలా మంచి వస్తున్నావు ఒకరి పోయి దొరకలు ఇస్తావా అని అడిగారు ఇస్తారండి చాలా అవుతున్నాయి కానీ ఇంకా ఇద్దరు మిత్రులు కూడా ఉన్నారు మా ముగ్గురిని తీసుకుంటారా అని అడిగారు అడిగితే ఆయన అలాగే కానీ బండి వరకు పోలేదా అని ఇక్కడ మేము ముగ్గురు అడిగారు ప్రహ్లాదుడు మా ఉదయవాళ్ళకి కూడా మోసం ఇస్తారా అని అడిగితే ఆయన ఉన్నారు మీ ఇస్తానా అంటే నేను అలా చెప్పలేను నీకు మోక్షం కావాలా నాకు కావాలి ఇంకా ఎవరికి కావాలో నువ్వు వెళ్ళారు ఎవరి ఎవరికి మోక్షం కావాలంటే వాళ్ళకి నేను మోక్షం అంటే సరే భగవాన్ మహాన్ కలుగుతారు ఆ విద్యార్థుల దగ్గరికి అదే మోక్షం ఇస్తున్నట్టుగా సింహాన్ ఇస్తున్నది ఎందుగా అంటే మేము ఉద్యోగాలను అడిగి చెప్తాం రేపు చెప్తాం సరే అయితే అడగండి అది పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు అంటే మా మొత్తం కంగారు ఇంకా తెలుగులేదు ఉంది తర్వాత చూద్దాంలేని ఒకడు మా అదేది ఇప్పుడు మనోడు చెందుతున్నాడో అది అయిన తర్వాత మొత్తం ముందే మొత్తం అయితే ఇంకొకటి ఈ రకంగా ఎవరు మోక్షాన్ని పొందడానికి అంగీకరణ అంగీకరణ కనిపిస్తారు ఇతను వెంట తిరిగి కుక్క ఒకటి ఈ కుక్కను అడుగుతారు కొన్ని నిజంగా మోక్షాన్ని చెప్తామన్నది అడిగితే ఆ కుక్క ఉంటుంది మోక్షం మోక్షం అంటే ఏమిటి ఏమిటి అంటే వైకుంఠం ఉంటుంది అక్కడ శ్రీ మహావిష్ణువుతో ఐక్యం అయిపోతారు ఆ వైకుంఠంలో ఆ మహానందంలో ఉంటారు అని చెప్తే సరే మహానందంలో అది బాగానే ఉంటుంది కానీ కింది విస్తరాకులు విసిరేసే విస్తరాకులు విసిరేసేటువంటి అలాంటి డబ్బు ఒకటి ఉంటుందా ఆ వైకుంఠంలో అడిగితే ఆయన అలాంటి వైకుంఠంలో ఉండదు అంత తెలివిగా ఉంటుంది అలాంటి అవసరం కూడా ఉండదు అని అంటే అవసరం ఉంటుందో ఉండదో ఆలస్యం అని చెప్పితే ఉంటుందో ఉండదో చెప్తాను ఉండదు అయితే వద్దుగా సంఘాలు ఏం చేస్తాను అప్పుడు ప్రధానం వ్యాయామం చేసుకుంటాను ఏమో ఎవరో తీసుకొస్తున్నాం ఒకసారి అడిగితే రుచి ఉంటారు ఎవరు రానున్నారండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంటే అక్కడ ఎంత సంస్థలు నేను మొత్తం నేను ఇస్తాను నేను ఇందులో అధ్యయనం చేయాలని చిరకాలం ఈ ప్రజలందరినీ క్షేమంగా పాలించి వాళ్ళందరినీ ధనమార్గంగా నడిపింపజేయి ఆ తర్వాత వ్యవసాయం చేసే సమయంలో మీకు జ్ఞానం మోక్షంగా నేను చెప్తాను అప్పటికి ఎవరైనా మోక్షం కావాలంటే కూడా నేను వాళ్ళకి చెప్తాను అని హామీ ఇచ్చి అది ఆమె చెప్తున్నాను మళ్ళీ పూర్ణస్ పూర్ణ ఓం శాంతి